Welcome back after the tea break. We have about uh, one hour, five minutes or so to go. And I have the important aspect of the topic, business idea generation and its evaluation. Evaluation invariably is in terms of its results, not in terms of how beautifully I have prepared a plan if it can't yield the results expected results a little more or a little less is the point of detail as much as i thought of it or much less than what i thought of it unless i am clear about it each stage i am making a set of assumptions and when the final result is not as i wanted it to be is it because my assumptions were wrong or certain things which i ought to have provided have not been provided or alternatively certain unexpected developments have taken place, unplanned situations have arisen and hence the results are not as I wanted them to be. It's a point of detail. By definition, future is uncertain. We are going to do business in the future. So many variables are there and together they will be always creating problems. So, for any activity, whether it is the manufacturing activity or trading activity or provision of a service. It does not matter. We ignore that aspect. Investment is it own or loan that is borrow. If it is your own money, it is likely to be limited. If it is borrowed money, it is likely to result in expansion of the funds. The borrowed money has a cost of its own. In addition to the cost, it has a claim, a first claim on the assets of the company. So, risk is to your own money. If a loss were to occur, unfortunately, you have to first repay the loans and then if anything remains, you have to take your money back, otherwise you will not be allowed to take your money back. Cost of external funds is likely to be relatively low because of tax deductibility. But the amount that you get on your own funds, there is no such stated cost, there is no such tax deductibility. It is always after tax that you are interested in finding out. It is this after tax that must give you an adequate return on the investment. అదే ఇంతవరకు ఏమన్నా అర్థమైందా కన్ఫ్యూజ్ చేశాను స్వామి కరెక్టేనాయా తప్పు చెప్పా ఇన్నేళ్లు పాట చెప్పిన తప్పెట్లా చెప్తా పాయింట్ అది కాదు కన్ఫ్యూజ్ చేశానా మీకు అర్థమైందా అన్నది పాయింట్ సొంత డబ్బుతో వ్యవహారం చేసినప్పుడు నష్టమైనా కష్టమైనా మనం భరిస్తాం ఉన్నది పోతుంది కొంపలు అంటుకోదు అట్టహాసంగానో పెద్దెత్తున చేయాలనో ఆర్భాటాలకు పోయో అప్పు తెచ్చి గనక వ్యాపారం చేస్తే బాగుంటే బాగున్నట్టే లెక్క కర్మకాలు ఎప్పుడన్నా కనుక దెబ్బతింటే అప్పులాడొచ్చి పీక మీద కూర్చుంటాడు నేను నష్టపోయాను నీ కర్మ నువ్వు నష్టపోయావు నా డబ్బు తీసుకున్నావుగా నా డబ్బు ముందు పెట్టు సాధారణంగా సేఫ్టీనో సెక్యూరిటీనో పెట్టుకునేవాడు మనకు అప్పిస్తాడు ఇప్పుడు మనం ఏదో ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాం అనుకోండి ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాడు will be deprived of what we have saved what we have invested in the business so we are as a matter of fact బ్యాంకులో పెడితే మనకు ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తూ ఉన్నప్పుడు అదే ఎయిట్ పర్సెంట్ రిటర్న్ కనుక బిజినెస్ లో వస్తూ ఉంటే యూ విల్ సే ఎందుకీ తలనొప్పి నాకు హాయిగా కాళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని కాళ్ళ మీద కాలేసుకుని ఇంట్లో కూర్చుంటే నాకు ఎయిట్ పర్సెంట్ వస్తుంది కదా ఇట్స్ నాట్ వర్త్ ఇట్ మరి ఎంత రావాలి ట్వెల్వ్ పర్సెంట్ సరిపోదు eighteen percent twenty four percent fifty percent చెప్పు ఏం బిజినెస్ చేద్దామంటావు ఇది ఇందులో ఉన్నటువంటి తర్కం ఏ బిజినెస్ లో ఎక్కువ వస్తుంది ఏమనుకోకపోతే కరెన్సీ నోట్లు దొంగగా ప్రింట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ కరెన్సీ రిస్క్ ఎక్కువ పట్టుకుంటే వాడు జైల్లో వేసేస్తాడు మనల్ని కానీ తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళకి సాధారణంగా సాహసం ఎక్కువ ఉంటుంది చూద్దాంలే దొరికితే దొంగ దొరుకుతావేంటి మనం దొరికితే మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరితో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బయటపడతాం కదా మనం లేకపోతే ఎవడు పట్టుకున్నా వాడికి కాస్త మామూలు ఇస్తాం కదా మీకు అర్థమవుతోందా సో కొందరు డేరింగ్గా అలా ఆలోచిస్తారు వాళ్ళ సంగతి మనం మాట్లాడటంలో మనం బిజినెస్ ఐడియా జనరేషన్ ఎవాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇందులో ఒక చిన్న సత్యం చెప్పాలి మీరు ఎంతమందికి మీ తెలిసిన వాళ్లకు మీ బంధువులకు వ్యాపారాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ మీరు ఎంత న్యాయంగా ధర్మంగా సవ్యంగా వ్యాపారం నడుపుతూ ఉన్నా అక్కడ ఉన్న ఒక ఐదు ఆరుగురు అథారిటీస్కి మీరు ప్రతి నెలా మామూలు ఇవ్వకపోతే వాళ్ళు మిమ్మల్ని వ్యాపారం చేసుకునేవారు అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కావచ్చు లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏమీ లేకపోతే ఆ ఊళ్ళో సార్ లేక ఇంకొకటి పాపం మర్యాదగా వచ్చి రామనవమి సెలబ్రేషన్స్ అండి తర్వాత హనుమత్ జయంతి అండి తర్వాత దసరా అండి తర్వాత దీపావళి అండి తర్వాత డిసెంబర్ అండి తర్వాత మేము చాలా సెక్యులర్ సార్ అన్ని మతాల పండగలకి మేము వచ్చి మామూలు అడుగుతాం సార్ మిమ్మల్ని ఇవ్వకపోతే ఇట్లా ఇట్లా షాపు పోయి తాళం చేస్తా జాగ్రత్త ఏమనుకుంటున్నాం మరి ఇది కాస్టా బిజినెస్ కాస్టా ఇది మరి దీన్ని ప్రొవైడ్ చేసుకుని దీనికి మించిన సర్ప్లస్ నువ్వు సృష్టించగలిగితేనే బిజినెస్లో ఉండగలవు సో ఈ రకమైన ఆలోచనల వల్ల రిస్క్ ఎక్కువ అవటం మార్జిన్ ఎక్కువ కావాలనుకోవటం రిటర్న్ ఎక్కువ కావాలనుకోవటం అలవాటు అవుతుంది లేకపోతే ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఈ సమాజంలో ఇంత అడ్డగోలగా ఎందుకు పెరుగుతున్నాయి ఇంత అవినీతి ఇంత అన్యాయం ఇంత అసమర్థత ఎందుకు పెరుగుతున్నాయి ఒక కల్చర్ గా మనకు అలవాటు పడింది కాబట్టి పెరుగుతున్నాయి సరే whatever it is this is about investment అండి చిన్నగా స్టార్ట్ చేసి నిదానంగా పెరుగుతూ పెద్దగా అవటం ఒక పద్ధతి ఆ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది హెన్స్ రిస్క్ తక్కువ ఉంటుంది స్టార్ట్ చేస్తే మొత్తం సెంటర్లో మూడంతస్తుల బిల్డింగ్లో హైదరాబాద్లో ఇలాంటి షోరూమ్ ఎక్కడా లేదు అనిపించుకునే లెవెల్లో స్టార్ట్ చేయాలి ముప్పై కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం మన దగ్గర ఎనిమిది కోట్లే ఉంది ఇరవై రెండు కోట్లు బ్యాంకు వాడు ఇస్తాడు మార్వాడి వాడు ఇస్తాడు మరోడు ఇస్తాడు మరోడు ఇస్తాడు ముప్పై కోట్లు పెట్టిన అట్టహాసంగా ఓ సినిమా తారణం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో నాకు కనబడుతూ ఉంటుంది వాళ్ళ నా సినిమా తార సందడి చేసిందని సందడి అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు ఏం చేస్తారు వాళ్ళు అక్కడికి వచ్చి సందడి చేశారు ఫలానా సినిమా తార సందడి చేశారు ఏం చేస్తారు సందడి అంటే వచ్చి కాస్త అటు ఇటు తిరిగి అది చేసి ఇది చేసి మీరందరూ వచ్చి మీరందరూ నా అభిమానులు కదా అందుకని మీరు ఈ షాప్లోనే కొనాలి అని చెప్పినట్టు వాడు కూడా అడ్వర్టైజ్ చేస్తాడు ప్రారంభం రోజున ఫలానా సినీ నటి ఏదో పదకొండు గంటలకి ఈ షాప్ ప్రారంభిస్తారు పదకొండు గంటలకు ప్రారంభించిన వెంటనే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు మేము ప్రకటించిన రేట్ల మీద ఫార్టీ ఫ్లాట్ డిస్కౌంట్ లేదు ప్రతి పదివేల రూపాయలకి ఐదు వేల రూపాయలు బహుమతి వచ్చర్ ఇవ్వబడను అది కూడా మళ్ళీ మా లోని మీరు ఎన్కాష్ చేసుకోవాలి వేరే చోట కొంటానికి లేదు ఇలాంటివేవో కండిషన్స్ పెట్టి ఏమీ లేదు జనాకర్షక పథకం ధనాకర్షక పథకం ఎక్కువ మంది నా షాపులోకి రావాలి వాళ్ళ జేబులు ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్ళాలి ఇది వ్యాపార సూత్రం లేకపోతే ఒక్కో సినిమా స్టార్ని అక్కడ పిలిచి నువ్వు వాళ్ళని ఇనాగ్రేషన్ చేయమంటే వాళ్ళు ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు తీసుకుంటున్నారు కానీ ఈ వీధి మొత్తం మీద మా షాపు ఒక్కడు ఎవరు నాకేమి తెలియక అడుగుతాను నేను ఈ మధ్య మీరు హోర్డింగులు కనుక చూస్తూ ఉన్నట్టయితే బంగారు నగర షాపులందరికీ హీరోలు అడ్వర్టైజ్ చేస్తున్నారేంటి ఫర్ ఏ చేంజ్ ఏం తెలుసమ్మా వీళ్ళకి బిల్లు పే చేయటం తప్ప ఇప్పుడు నగ గురించి తెలుసా నగ సౌందర్యం గురించి తెలుసా బరువు గురించి తెలుసా ఏమీ తెలియదు ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ఎవరు ఏది అడ్వర్టైజ్ చేయాలి ఇప్పుడు కళ్ళున్నాయి అందం తెలుసు చూసి గ్రహించగలం కదా ఆ వస్తువు యొక్క నాణ్యతను ఇప్పుడు మామూలుగా మీరేం అనుకోమాకండి షాప్కి వెళ్ళడంతోనే ఆ బట్టి ఇట్లా పట్టి చూసి దాని గురించి మీరు గ్రహించే నేర్పడతానం మీకు ఉంటుంది మాకేముంది డిజైన్ బాగుంది రంగు బాగులేదే వద్దంటాను అంతే అంతకుమించి నాకేం తెలియదు I don't know how to judge the quality of the cloth లేకపోతే డిజైన్ చాలా పాత డిజైన్ అండి కొత్తగా ఉన్నట్టుంది పాత డిజైన్ అండి మీరు ఊరుకోండి the way you judge certain things others because of their disinterest or not having expertise in that particular area or not aware not you to know so ఇలాంటివి మనం ఎన్నింటిని ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది అలా సో పెద్ద ఎత్తున అట్టహాసంగా పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిజల్ట్ రిస్క్ ఎక్కువ చిన్నగా స్టార్ట్ చేసి పెరగాలంటే మీకు గుర్తుందో లేదో అంటే మీకు అంటే మీ వయస్సు బట్టి మీకు ఆర్టీ గుర్తుండకపోవచ్చు ఇప్పుడు తాజ్మహల్ హోటల్స్ ఉన్నాయే మేము చదువుతున్న రోజుల్లో అంటే I'm referring to nineteen fifty five fifty nine ఆ ప్రాంతాలలో చదువుకుంటున్న రోజుల్లో ఎంత సింపుల్ గా ఉండేవండి సికింద్రాబాద్ లో ఒక తాజ్ ఉండే వాళ్ళకి మొట్టమొదటి ఆనంద భవన్ అని చెప్పని కింగ్స్ వేలో ఓటు ఉండేది అవునా తర్వాత హ్యాబిట్స్ లో పెట్టారు ఆ తర్వాత కోటీలో పెట్టారు ఆ తర్వాత నారాయణగూడలో పెట్టారు మీకు అర్థమైంది అనుకుంటున్నా అంటే మరి చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా పెంచారా ఒక్కసారి సిటీలో ట్విన్ సిటీస్ లో ఐదు చోట్ల మేము మా షాపులు పెట్టేసామన్నారా పెట్టలేదుగా when you start slow you have solid experience foundations methods తెలుస్తాయి వ్యవహారాలు తెలుస్తాయి పద్ధతులు తెలుస్తాయి నేనేదో ప్రాంతం నుంచి వచ్చాను ఇక్కడ వ్యాపారం పెట్టా ఇక్కడ ఉన్న వాళ్ళ టేస్ట్ ఏమిటో ఉప్పు కారాలు ఏమిటో నాకు తెలిసొస్తుంది దానివల్ల నేను ఎలా వంటవాడి చేత మా వంటవాడే ఎలా వంటలు చేయించాలో నాకు తెలుస్తుంది ఈ అనుభవంతో ఇక్కడ పనిచేసిన ఆయన ఉరై నేను మేనేజర్గా పెడతాను ఇంకో చోటు నువ్వు చూసుకుంటావా అన్న సర్వ్ చేసే వాళ్ళందరూ మా ఊరి నుంచే వస్తారు అంటే పరోక్షంగా విత్ ఇన్ బ్రాకెట్స్ ఈ ప్రాంతం వాళ్ళని నేను నమ్మను ఎలాంటి క్లీనర్స్ ఉద్యోగాలకు మీ ప్రాంతం వాళ్ళనే తీసుకుంటాను క్యాషియర్ మాత్రం మా బావమరిది కూర్చుంటాడు ఏదో బావమరిది కాకపోతే తమ్ముడు ఎవడో ఒకడు ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా వ్యాపారం గురించి ఎక్కడ తాళం చేతులు ఎక్కడ ఇనపెట్టే ఎక్కడ తిజోరీ ఎక్కడ వ్యవహారం ఎక్కడ ఎవడు కూర్చోవాలి ఎవడేం చేయాలి మీరు కనుక గమనిస్తే ఈ సౌత్ ఇండియన్ హోటల్స్లలో నార్త్ ఇండియన్ హోటల్స్లలో కూడా ఓ పది మందో పన్నెండు మందో సర్వర్లు బిజీగా తిరుగుతూ ఉంటారు మీకు తెలిసిన విషయమే ఓ ఇద్దరు నవ్వుతూ కూర్చుంటారు చెప్పండి సార్ ఏం కావాలి రైట్ చూడరా ఎవడన్నా బిల్లు పే చేయకుండా వెళ్ళిపోతున్నాడా అని చూడటానికి మీకు అర్థమైందని చెప్పేది అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే I don't want to lose a single pie of what is due to me మీరు వస్తే బిల్లు పే చేసి ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు తీసుకుంటున్నా మీ దగ్గర నేను తిప్పడగటంలా ఇంకో మూడు రూపాయలు నేను మిమ్మల్ని దోచుకోవటంలా మీకు తెలుసు మెనూ కార్డు పెట్టాను రేట్లు మీరు చెల్లించాలి twenty seven rupees twenty seven rupees అంతే I'm not looting you I'm announcing the prices and taking the money from you but the question is I don't want to go without paying the bill వ్యాపారంలో ఇన్ని రహస్యాలు ఉంటాయి ఇన్ని కిటుకులు ఉంటాయి ఒక్కో వ్యాపారానికి ఒక్కొక్కటి అప్పుడప్పుడు మీరు న్యూస్ పేపర్లో చూసుంటారు నగల షాపుకు వచ్చి కొందరు నగలు తస్కరించిపోయేవాళ్ళు బట్టలు తస్కరించిపోయేవాళ్ళు కదా కనబడుతున్నాయి కదా న్యూస్ పేపర్లు మరి వచ్చిన లాభం అంతా అదేమిటో సాగుతుంది గంప లాభం చిల్లి తీసింది అన్నట్టు నష్టం అయిపోతూ ఉంటుంది రైట్ సో ఇది ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ తర్వాత మనం ఏమనుకున్నాం మనం ఈ ఇన్వెస్ట్మెంట్ కి సారీ అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు you need a activity an activity requires assets sir ఇంకో పెన్ ఏమన్నా ఉందా తెప్పించాలా ఏమిటో నాకు తెలియదు మరి ఇది కొంచెం నాన్ కోఆపరేషన్ assets కావాలి the size of the undertaking which we were discussing here decides the quantum of the assets quantum of the assets determines the level of investment required ఈ అసెట్స్ ని ఫిక్స్డ్ అసెట్స్ అని కరెంట్ అసెట్స్ అని నిర్వచిస్తాం చిరిగి అమ్మటానికో వస్తువు తయారు చేయటానికో వాడేవన్నీ కరెంట్ అసెట్స్ అమ్మకానికి కాక వ్యాపారాన్ని నిర్వహించటానికి కొనేటువంటి అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఉదాహరణకి హోటల్ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు furniture fixed asset furniture dealer కి ఫర్నిచర్ కరెంట్ అసెట్ థియేటర్ లో కర్టెన్స్ నాకు ఫిక్స్డ్ అసెట్ బట్టలు కొని కర్టెన్స్ కుట్టి అమ్మే వ్యాపారంలో కర్టెన్స్ నాకు current asset land fixed asset real estate వ్యాపారస్తుడికి ల్యాండే కరెంట్ అసెట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా అంటే there is nothing on the face of it which designates that as a fixed asset or as a current asset the definition is dependent on the use to which you put it to అది గనక నువ్వు కొని అమ్మే వ్యాపారం గనక నీదైతే అది కరెంట్ అసెంట్ అవుతుంది అలా కాకుండా దాన్ని నువ్వు అమ్మటానికి కాక వాడుకోవటానికి కనుక నువ్వు ఎప్పుడైతే వాడుకుంటావో అది నీకు ఫిక్స్డ్ ఎస్టెడ్ అవుతుంది అనేటువంటిది so what level of fixed assets are required what level of current assets are required determines size of the undertaking which determines the size of the investment మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ వ్యాపారం మొదలెట్టాలనుకున్నాం చూద్దాం వారం రోజులు నెల రోజులు నడిస్తే కంటిన్యూ చేద్దాం నడవకపోతే వద్దు ఏం చేయాలి అప్పుడు ఆ నెల రోజులకి నేను ఫర్నిచర్ హైర్ చేస్తాను కొనను మీకు అర్థమైందా కొంటే రెండు లక్షల రూపాయలు హైర్ చేస్తే నాలుగు వేల రూపాయలు అనుకుందాం some hypothetical figures though not accurately అంటే ఏమిటి ఏ కారణం చేత నా బిజినెస్ కంటిన్యూ చేయనంటే నాలుగు వేలే నాకు నష్టం రెంట్ నేను గనక రెండు లక్షలు పెట్టి ఫర్నిచర్ కొంటే నెల రోజుల తర్వాత నేను వ్యాపారం మానేస్తే ఆ రెండు లక్షల ఫర్నిచర్ కొనేవాడు దొరకదు ఎందుకంటే కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అని చెప్పి మనకు సామెత ఉంటుంది So I have to be very careful about it. So how do I minimize? But when I minimize, cost will be high. కొంటేనేమో నాకు డిప్రిసియేషన్ రికవరీకి అవకాశం ఉంటుంది టెక్నికల్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను కొనకుండా గనక నేను హైర్ మీద తీసుకున్నట్టయితే each month or for the period used I have to pay a hire ఎందుకని వాడు ఫ్రీగా ఇవ్వడు కాబట్టి అది వాడికి వ్యాపారం కాబట్టి వాడు దాని మీద సర్వైవ్ అవుతున్నాడు కాబట్టి వస్తువు డ్యామేజ్ చేస్తే వాడు నా దగ్గర డ్యామేజెస్ వసూలు చేస్తాడు కాబట్టి సో ఈ రెండింటికి ఒక ట్రేడ్ ఆఫ్ పాయింట్ అని ఉంటుంది ఏవి నేను కొని నా వస్తువులుగా వాడుకోవాలి ఏవి నేను హైర్ తీసుకుని కాంబినేషన్లో వాడుకోవాలి టోటల్ ఇన్వెస్ట్మెంట్ వీలున్నంత వరకు లిమిట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఇది fixed assets amount required for fixed assets total investment limit చేసుకునేందుకు నాకు అవకాశం ఏర్పడుతున్నటువంటి స్పృహతో నిర్ణయం తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్ అన్న పదం కనుక మీరు వినుంటే ఎడమ చేతి వైపు సోర్సెస్ కుడి చేతి వైపు యూజెస్ ఎడమ చేతి వైపు ఫైనాన్సింగ్ డిసిషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ కుడి చేతి వైపు సారీ ఎడమ చేతి వైపు ఫైనాన్సింగ్ డిసిషన్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం ఓన్ క్యాపిటల్ ఆ లోన్ క్యాపిటల్ అని చెప్పని మాట్లాడుతున్నాం అక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత అవుతుంది అనేటువంటిది కానీ ఎంత డబ్బుతో చేయాలనేటువంటి ప్రశ్నకు మొట్టమొదట మనం ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ క్రియేట్ చేస్తున్నాం ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని కరెంట్ అసెట్స్ అనేటువంటి నిర్ణయం చేసి ఏ కాంబినేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏవి కొంటాను ఏవి హైర్ మీద తెచ్చుకుంటాననేటువంటి నిర్ణయం చేసి ఏ కరెంట్ అసెట్స్ చిన్న లెవెల్ అయితే చిన్న స్థాయిలో చాలు పెద్ద లెవెల్ అయితే పెద్ద స్థాయిలో కావాలి కాబట్టి అది కూడా డిసైడ్ చేసి combination of fixed assets and current assets decide చేస్తే దాన్ని మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ మేరకు ఇన్వెస్ట్మెంట్ ను లోయర్ చేయడానికి ప్రయత్నం చేస్తే నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ కనుక సరిపోతే నాకు లో కాస్ట్ లో రిస్క్ లో లెవెల్ అటాచ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కన్ఫ్యూజ్ చేస్తున్నానా కొంచెం అంటే వెంటనే ఇప్పుడు మీరేదో ఇరవై ఏళ్ళు మీ సబ్ ఇది ఒక ఆరేళ్ళు ఎనిమిదేళ్ళు మీ సబ్జెక్ట్ చదివి ఓ పది పదిహేను ఏళ్ళ నుంచి మీరు పాఠం చెప్తున్నప్పుడు మీ సబ్జెక్ట్ మీద మీ గ్రిప్ వస్తుంది అందుకే ఎంతమందికి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అడిగి నేను మొదలెట్టా వీళ్ళంత వరకు సింపుల్ ఎగ్జాంపుల్స్తో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఇది ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఏ వస్తువులు కావాలి లిస్ట్ తయారు చేయి టాప్ గ్రేడ్ ఎంత క్వాలిటీ ఎంత ధర అవుతుంది మామూలుది ఎంత అవుతుంది ప్లాస్టిక్ది ఎంత అవుతుంది ఇనుపది కొంటే ఎంత అవుతుంది ఎక్సలెంట్ క్వాలిటీది ఎంత అవుతుంది ఆర్డినరీ క్వాలిటీది ఎంత అవుతుంది టాప్ లొకాలిటీలో షాప్ పెట్టి చీప్ ఫర్నిచర్ పెడితే ఎవడు రాడు చీప్ లొకాలిటీలో షాప్ పెట్టి ఎక్సలెంట్ ఫర్నిచర్ పెడితే విరగొట్టు పెడతారు నీకు అర్థమైందా సో రెండింటికి ఎక్కడ వచ్చాడు ఒక ట్రేడ్ ఆఫ్ నేను నిర్ణయించుకోవాలి ఈ లొకాలిటీకి ఇది తగును కానీ ఈ లొకాలిటీలో ఇంకో రెండు షాప్స్ ఉన్నాయి ఆ రెండు షాపుల కన్నా భిన్నంగా ఉన్నతంగా కొత్తగా ఉండాలి ఉంటేనే జనం నా దగ్గరకు వస్తారు so I have to invest that I have to buy that so I need that money ఇలాంటి ప్రతిదానికి అందుకే నేను మొట్టమొదట క్వశ్చన్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అని చెప్పని చెప్పాను అనేకమైన ప్రశ్నలు వేయటం వల్ల నిరంతరము వచ్చేటువంటి ఆలోచనలు సమాధానాలు యాక్సెప్ట్ రిజెక్ట్ సిచ్యువేషన్స్ లోనే will be able to decide on a particular plan which decides the wisdom or the otherwise of the product so ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండి ఇక్కడ యాక్టివిటీ ఎప్పుడైతే మనం యాక్టివిటీ కండక్ట్ చేస్తామో అప్పుడు invariably incur the cost impact లో ఐ గురించి చెప్పాను పెట్టుబడి లేని వ్యాపారాలు చాలా కొన్ని ఉంటాయి కానీ అవి ఎలా నడుస్తాయి ఎంతమందితో నడుస్తాయి ఏం చేయగలవు అనేటువంటి అనేక ప్రశ్నలు వస్తాయి సాధారణంగా మనం మాట్లాడుకుంటున్న బిజినెస్ లలో యాక్టివిటీ మనకు కావాలి యాక్టివిటీ కావాలి అంటే ఎసెట్స్ కావాలి ఆ ఎసెట్స్ గురించి మీకు చెప్పాను two important decisions in financial management financing decision and investment decision గురించి బ్రీఫ్ గా మీకు ఇంట్రడ్యూస్ చేశాను the interrelatedness between these two కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను పరస్పరాశ్లిష్టవ పుర్ధరాభ్యాం ఏది ఒకటి మరో దాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అన్లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు కొందరు పెద్దలు ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పని న్యూస్ పేపర్స్ లో రిపోర్టు మీరు ఎవరైనా వెళ్లి ఓ పది కోట్లు పది కోట్లు ఏంటి వంద కోట్లు ఇచ్చేస్తా అంటాడు మీకు అర్థమైందా ఇంకోరెవరో కష్టపడి చెమటోటి సంపాదించిన వాడిని సార్ ఓ పదివేలు ఇవ్వండి బాబు వెయ్యి రూపాయలు ఇస్తా తీసుకెళ్ళు నీ అవసరం ఏంటో నాకు తెలియదు ఎప్పుడు అడగలేదు కదా అడకడక అడిగావు నువ్వు ఓ వెయ్యి రూపాయలు ఇస్తాను నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా నలుగురిని అడుగు ఒక్కడిని నేను పదివేలు ఇస్తే రేపు పొద్దున ఏమన్నా అయితే మీకు అర్థమైందా అక్కడ పది కోట్లు అడిగితే వంద కోట్లు తీసుకోమంటున్నాడు ఇక్కడ పదివేలు అడిగితే వెయ్యి రూపాయలు తీసుకోమంటున్నాడు so depends on multiple factors అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ సి అండి cost is there any activity which can be run without cost బహుశా ఉచిత సలహాలు ఇవ్వటం వితౌట్ కాస్ట్ కానీ దానికి కూడా have to invest my time consultation అందుకే ఉచిత సలహాలు అన్నానండి ఉచితం అన్న పదంలో అది ఇప్పుడు కన్సల్టెన్సీ అంటే ఏమిటి నాకు బాగా వ్యాపార అనుభవం ఉంది నేను బోర్డు పెట్టి కూర్చున్నాను ఎవరికి ఏ సమస్య గురించి అనుమానం ఉన్నా వచ్చినా అడగండి ప్రశ్నకు వంద రూపాయలు నిమిషానికి యాభై రూపాయలు రేట్లు ఫిక్స్ చేసేసారు మీకు ఎన్ని ఓపిక ఎన్ని ఇంత ప్రశ్నలు మీరు కదా అందుకే మీకు గుర్తొచ్చేసింది చూసారా ప్రశ్న అడగమన్నాను మిమ్మల్ని అవునా ఇంత ఒకే ప్రశ్న రోజంతా సమాధానం చెప్పండి చెప్తాను దానికి నిమిషానికి యాభై రూపాయలు గంటకు యాభై కొన్ని ఏదో ఒక రేటు అది సార్ అంత ఏముంది సార్ పెట్టుబడి ఊరికే కూర్చున్నాం చెట్టు కింద కూర్చుని మీరు కబుల్ డాట్ డబ్బుడతారు అయ్యా మరి నేను కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ బట్టలు చినిగిపోతే కొత్త బట్టలు వేసుకోవాలి షూస్ కొనుక్కోవాలి కళ్ళద్దాలు కొనుక్కోవాలి నాకు ఏవో రోగాలు రుచనాలు ఉంటాయి అవసరాలు ఉంటాయి పోలండి మొత్తం సాయంత్రానికల్లా ఎనిమిది వందలు ఇవ్వాలి కదా మీరు వదిలేండి మీకు కన్సెషన్ ఇస్తే ఐదు వందలు ఇస్తే చాలు మీకు అర్థమవుతోందా చాలా యాక్టివిటీస్లలో కాస్ట్ లేకుండా we can't run the show ఇట్లాంటి కన్సల్టేషన్ ఇది ఇప్పుడు ఉదాహరణ కూడా పాడటం అనుకోండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కాస్ట్ ఏమిటండి పాడటానికి ఆయనకి ఏమైనా ఖర్చు ఉందా సింగ్ ఆర్కెస్ట్రా కాస్ట్ అవుతుంది right note the point for his singing is only tune his mind ఆ రాగం ఏమిటి ట్యూన్ ఎవరు కట్టారు పాట ఏమిటి సాహిత్యం రాసి ఉండోసారి రికార్డ్ చేసుకోండి కానీ ఎంత అనుభవం వచ్చిన తర్వాత ఆయన స్థితికి చేరుకున్నాడు ఆ అనుభవం ఇక మనం డబ్బు చెల్లిస్తున్నాం అతని సామర్థ్యానికి డబ్బు చెల్లిస్తున్నాం మీకేమిటి సార్ హాయిగా ఇంట్లో కూర్చుని పాడుకునే వాళ్ళు రోజు ఇక్కడ పాడిపోండి సార్ అంటే నాకేదో యాభై వేలు లక్ష ఐదు లక్షలు ఏదో ఆయన రేట్ నాకు తెలియదు ఇస్తే నేను పాడతానని చెప్పని అంటాడు ఒక చిన్న చిన్న విషయం చెప్పి ముందుకెళ్ళిపోతా ఒకసారి ఓ కంపెనీలో చాలా పెద్ద ఆటోమేటిక్ మిషనరీ ఎంత ఆటోమేటిక్ మిషనరీ అంటే ఇక్కడ రా మెటీరియల్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే ఆ మిషన్లన్నీ తిరిగి ఫినిష్ ప్రోడక్ట్స్ ప్యాక్ అయి వచ్చేస్తాయి నేరుగా గోడౌన్లకు పంపడమే అలాంటిది తప్పిమా అయిపోయింది రోజు స్థానికంగా ఉన్న మేధావులందరూ ట్రై చేస్తే కుదరలా ఈ సృష్టికర్త ఈ మేధావి ఎవడరా ఎక్కడున్నాడంటే బాంబేలో ఉన్నాడని చెప్పని తెలిసింది గా వాడికి ఫోన్ చేసేశారు సాయంత్రం ఫ్లైట్లో వస్తున్నానని చెప్పాడు వచ్చేసాడు ముసలాడు కర్ర పట్టుకుని తిరుగుతూ ఏం జరిగింది ఎప్పుడు ఆగింది అంతకుముందు ఎప్పుడన్నా ఈ ట్రబుల్ వచ్చిందా మీరేం చేశారు ఆగినందుకు ట్రై చేశారు ఇది ట్రై చేశారు ఇంకా అసలు అనుమానం ఏమిటి దేని మీద అనుమానంగా ఉంది ఇలా ఓ సవాలక్ష ప్రశ్నలు అడిగాడు అడిగిన తర్వాత ఎక్కడో చోటుకి వెళ్ళాడు ఆ చోటుకెళ్ళి తన చేతిలో కట్ట ఉంది ఆ కట్ట తీసుకుని అక్కడ స్విచ్ ఆన్ చేయండి అన్నాడు చేశాడు ఇట్లా మూడు సార్లు కొట్టాడు స్టార్ట్ అయిపోయింది సార్ బ్రిలియంట్ అసలు మేము ఇంత తెలుగు వాడు హైదరాబాద్ లో ఉంటే నా మొత్తం బందర్ హెల్చుకునేది బాంబేలో ఉన్నారు మీరు అని ఏదో కాంప్లిమెంట్ పే చేశారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఎవరై సార్ టికెట్లు డబ్బు తీసుకురా అన్నారు సార్ ఏమంటారు యాభై వేలండి అన్నారు యాభై వేలు ఎందుకు సార్ మూడు దెబ్బలు కొట్టారు అంతే దెబ్బలు ఫ్రీ ఎక్కడ కొట్టాలో దానికి యాభై వేలు అన్నాడు మీకు అర్థమైంది అనుకుంటున్నా మూడు సార్లు కొట్టమంటే కొడతాను ఎక్కడ కొట్టమంటే అక్కడ కొడతా కర్ర తీసుకుని కానీ ఎక్కడ కొట్టాలో దానికి యాభై వేలు ఛార్జెస్ అన్నాడు అదండి business acumen so cost are involve మీకు అర్థమైపోయింది సో ఈ ని మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ అని వేరియబుల్ కాస్ట్ అని సెమీ వేరియబుల్ కాస్ట్ అని డివైడ్ చేస్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ హాల్ తీసుకున్నాం దానికి రెంట్ ఇవ్వాలి పదివేల రూపాయలు రెంటు నువ్వు ఆ నెలలో పది ధర్నాలు ఐదు స్ట్రైకులు ఆరు బందులు మూడు సెలవులు తాళం వేసేసావు తాళం తీసే అవకాశమే లేదు ఓనర్ దగ్గరికి వెళ్ళి సార్ తాళం తీయలేదు సార్ నీ కర్మ పదివేలు ఇమ్మంటాడు unrelated to the level of activity you have to pay the money the cost is fixed incurred forced unalterable number two electricity meter వాడు మీటర్ తిరగలేదు షాప్ తెరిస్తే కదా తిరిగేది ఎక్కువ కన్సంప్షన్ వస్తే ఎక్కువ మీటరు తక్కువ వస్తే తక్కువ మీటరు కానీ అందులో చిన్న ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది వాడినా వాడకపోయినా నెలకు యాభై రూపాయలు కట్టాల్సిందే అప్పుడు సెమీ వేరియబుల్ అవుతుంది ఫిఫ్టీ రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది depending on the number of units you are consuming you have to pay particular rate అది కూడా మళ్ళీ స్లాబ్ మారుతుంది అనుకోండి ఇంకా ఎక్కువ రేట్ పే చేయాల్సి వస్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుని fixed cost variable cost semi variable cost అని చెప్పని అనుకుంటే cost are invariably involved because cost are involved you must recover the cost then only you can stay in the business because you are not in the business of charity so దానికి total number of units produced అంటే కాస్ట్ ఇంకా total cost I mean divided by the number of units produced will give you unit cost To that unit cost, we add a margin, M is for margin, thus determines the price and that price multiplied by the total volume is turnover. Turnover minus cost is profit. మీకు నేను అన్నీ చెప్పేసినట్టు భావిస్తున్నాను ఇప్పుడు అనుమానాలు ఏమన్నా ఉంటే అడగండి I is for investment without which you can't normally start an activity activity involves assets such assets have invariably costs. The cost can be fixed, variable and semi-variable. To strive and to thrive and to survive in the business, you require recovery of the costs. Plus, the risk must be covered. That means your return must be higher than what you have invested or what is the cost of the funds or the cost of the services provided. So something more than the overheads must be recovered. అంటే రా మెటీరియల్ కాస్ట్ రికవర్ అవ్వాలి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికవర్ అవ్వాలి జీతాలు అవి ఇవి పే చేస్తున్నట్టయితే అవి రికవర్ అవ్వాలి మరి పొద్దున లాభం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడు అడుగుతాడు కాబట్టి అది కావాలి మరి అదేమిటది కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్లకు ని టర్న్ ఓవర్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అవి రికవర్ కావాలి ఇలా ఇవన్నీ లెక్కలేసుకుని లెక్కలేసుకుని లెక్కలేసుకుని ఏం చేస్తున్నాను నేను పది రూపాయలకు ఒక వస్తువు నేను బాంబేలో కొని హైదరాబాద్ లో దాన్ని ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నాను ఎగ్జాంపుల్ అండి ఏ వస్తువుని అడగపండి గురికే చెబుతున్నాను ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నాను నా అభిప్రాయం ఏమిటి ముప్పై ఐదు రూపాయల్లో రెంట్ రావాలి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ రావాలి గుండాలకు ఇచ్చే మామూలు కావాలి అఫిషియల్ గా గవర్నమెంట్కి ఇచ్చేటువంటి పన్నులు కావాలి ఇవన్నీ పోగా పోగా పోగా పోగా పది రూపాయలు నాకు పద్దెనిమిది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు నాకు మిగులుతుంది ఈ ఎనిమిది రూపాయలు ఎప్పుడైతే నాకు ప్రతి పది రూపాయలు మిగులుతోందో నేను ఎయిటీ పర్సెంట్ మార్జిన్లో ఉన్నట్టు లెక్క నా ప్రైసింగ్ స్ట్రాటజీ ఈ మాత్రం నాకు మిగులుస్తుందా లేదా అని నిర్ణయం చేసి మీరేం అనుకోకపోతే మామూలుగా మన షాపులో వాళ్ళు ఏం చేస్తారంటే Ashada and sale cost to cost అంటారు పాప నష్టం కాదు వాళ్ళకి మనం పదివేల రూపాయలు బిల్ చేసి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చొస్తామా ఇచ్చి ఇవ్వం శ్రావణ మాసంలో వాయిదా వేసుకుని ఆషాఢంలో కనుక కొన్నట్టయితే చౌక్గా వస్తాయనేటువంటి అభిలాషతో మనం వెళ్తాం అక్కడ అర్థమేమిటి వాడికి తెలుసు నమస్కారం రండి your expected arrival was announced so ఏం చేస్తున్నాడు వాడు నిజానికి అమ్ముడుపోయే పండగలున్న నెలలో అమ్ముడుపోగా మిగిలిపోయిన స్టాక్స్ అన్ని వచ్చే సంవత్సరం దాకానో వచ్చే పండగ దాకానో అట్టి పెట్టకుండా క్విక్కర్ టర్న్ ఓవర్ కు దోహదం చేయటం వల్ల quicker return of the funds invested వల్ల he will be able to ensure that he makes a profit out of it అది అతనికి కావాల్సినటువంటి విషయం వాడేదో మన మీద ప్రేమతో అమాయకంగా అమ్ముతున్నాడని మనం అనుకుంటాం వాడు అమాయకుడు కానే కాడు వాడు మాయల పక్కీరు వ్యాపారస్తుడు మాయల పక్కీరు కామర్స్ చెప్తున్నానే వ్యాపారస్తుడు మాయల పక్కీరని గుర్తెట్టుకుంటే మనం మేకపోతుల్లాగా కషాయి వాడిని నమ్ముకుంటాం తప్ప మంచివాడిని మనం నమ్మం ఇది మన బలహీనత మన అవసరాలు లేకపోతే మనం కంచికెళ్ళి కొనుక్కొస్తామా బెనారస్కి వెళ్ళి కొనుక్కొస్తామా ధర్మవరానికి వెళ్ళి కొనుక్కొస్తామా అన్ని ఇన్ని వెరైటీలు ఈ ఒక్క షాప్లోనే ఉంటాయి మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయో చూడండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ మధ్య ఈ ఈవెంట్ మేనేజర్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మాత్రం మీరు తీసుకురండి మిగిలినవన్నీ మేము సప్లై చేస్తామని అంటే వాళ్ళని కూడా సప్లై చేయమంటే మ్యారేజ్ బ్యూరోస్ వేరే ఉన్నాయి అది వేరే వ్యాపారం మీకు అర్థమైందా okay so impact investment is necessary for an activity activity involves assets creation of assets determines the size of the undertaking size of the undertaking determines the level of investment required Investment can be from own funds or loan funds, they have their own costs, etc. Assets can be owned or borrowed or uh, hired, etc. They have their own costs. The purpose of business is to recover all the costs that are involved and still make a surplus. Without the promise of that surplus, nobody will enter into this business. That's why we find out what are the costs of operation. For each different uh, investment patterns, అంటే financing conditions for different combinations of asset patterns, that means activity decisions or investment decisions, the cost will be different. Such costs must be recovered. And when recovered, all other costs attendant to that must be invested, paid or taken care of. Then something remains finally. At first stage it is gross margin, At the next stage, it is the net margin and we are interested in that margin. It is that margin that constitutes P or the profit. It is that profit is called as return. ROI is return on investment R by I. అంటే ఇప్పుడు ఉదాహరణకు పది లక్షలు నేను ఖర్చు పెట్టి ఒక ఎనిమిది లక్షల రూపాయలు కనుక సంవత్సరం చివరి నేను సంపాదిస్తే eighty percent is my rate of return or ROI అని చెప్పని చెప్తామన్నమాట ఇది బిజినెస్ కు సంబంధించి ఇప్పుడు ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎన్నో అంశాల గురించి ఎన్నో ప్రశ్నల గురించి స్పష్టత ఉంటే తప్ప ఈ ఫైనాన్షియల్ ఫిగర్స్ లో దాన్ని ఎక్స్ప్రెస్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇదిగో ఈ బిజినెస్ ఇలా చేస్తే ఎయిటీ పర్సెంట్ రిటర్న్ పాసిబిలిటీ ఉంది ఎంత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తావా నువ్వు అని అడుగుతాడు గ్యారంటీ ఎవరు ఇవ్వలేరండి but there is sixty percent probability of your getting it అంటే eighty eight lakhs eight lakhs లో సిక్స్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ అంటే if the worst work to happen four point eight lakhs పోనీ ఫోర్ పక్కా కదా ఫార్టీ పర్సెంట్ నాకు ఇన్వెస్ట్మెంట్ మీద లాభం వస్తుంది కదా అవునా ఓకే ఐ డోంట్ మైండ్ ఎందుకంటే బ్యాంక్ లో పెడితే ఎయిట్ పర్సెంట్ ఆయనకి ఇస్తే ట్వెల్వ్ పర్సెంట్ ఈయనకి ఇస్తే ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వస్తుందని చెప్తున్నావుగా కానీ కండిషన్స్ ఉన్నాయి ఏమిటా కండిషన్స్ రోజు పొద్దున్న ఎనిమిది గంటలకు నువ్వే వెళ్లి తాళం తీసి కూర్చోవాలి రాత్రి తొమ్మిది అవుతుంది హాలిడేస్ ఉండవు పండగలు ఉండవు తాళాలు వేసుకుని ఊరెళ్ళటానికి కుదరదు నీవు కనుక ఉద్యోగం చేస్తావనుకో నీకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వస్తుంది అది మానుకుని ఇక్కడికి రావాలి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలంటే సంవత్సరానికి ఎంత అయింది మూడు లక్షలు నీకు లాభం ఎంతో ఎంత వస్తుంది అంటున్నాను ఫోర్ పాయింట్ ఎయిట్ మూడు లక్షలు తీసేస్తే ఎంత లక్ష ఎనభై వేలు అంటే లక్ష ఎనభై వేలకు ఇంత పని చేయమంటావా మాని మీకు అర్థమైందా ఇంత పడి ఉద్యోగం మానేసి రిస్క్ తీసుకుని ఎండనక వాననక గొడుగులు పట్టుకుని వాడిని పిలిచి వీడిని పిలిచి వీడు మానేస్తాడు వాడు మానేస్తాడు ఆ పనులు మనమే చేసి అందుకని చాలా మంది ఏం చేస్తారంటే job is better I just walk in and walk out I don't want want. Where is the question of am I trying to do business in that? Because it means hell of a I have to take care of it ఏ అర్ధరాత్రం ఫోన్ వస్తుంది ఏమిటి ఆ వాచ్మెన్ ఫోన్ చేస్తాడు సార్ పొగొస్తున్నా సార్ ఏం చేయమంటావు <laughs> పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నావు మీకు అర్థమైందా ఉద్యోగం అనుకోండి ఆ చెప్పరా వాడికి ఆ హండ్రెడ్కి ఫోన్ చేయవాడు ఎవడో వస్తాడు పోలీసు వాడు ఎవడో వస్తాడు నేను వస్తున్నాలే అది difference being an owner is responsibility because finally the increased returns or the lower returns will be belonging to you ఇందాక నేను ఎయిటీ పర్సెంట్ రిటర్న్ అన్నా దేవుడు మేలు చేసి అద్భుతంగా పంటలు పండి అద్భుతంగా జనం దగ్గర డబ్బు ఉండి వాళ్ళు అద్భుతంగా ఎక్కువ ఖర్చులు కనుక పెడితే బహుశా నాకు థర్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ రావచ్చు సారీ ఎయిటీ పర్సెంట్ నుంచి వన్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్ రావచ్చు టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ రావచ్చు ఇంత అన్సర్టనిటీ రిస్క్ తో ఉన్న కారణం చేత బిజినెస్ చేయటానికి చాలా మంది ముందుకు రారు హై మార్జిన్స్ ఉన్నప్పటికీ ముందుకు రారు because nobody can guarantee కానీ ఇందులో చిన్న రహస్యం ఉంటుంది ఏమిటంటే అది certain things you can insure but insurance has a cost when cost go up your margins come down or your profit comes down but all things cannot be insured changing fashions ఏమి ఇన్షూర్ చేస్తారండి మీరు యూ కాంట్ ఇన్షూర్ కొత్త ప్రోడక్ట్స్ రావటాన్ని మీరు ఎలా ఆపగలరు ఆపలేరు కొత్త కాంపిటీటర్స్ మార్కెట్లోకి రాకుండా ఎలా ఆపగలరు ఆపలేరు so so many externalities are there and that is the reason why we are more of a trading community less of an industrialised manufacturing community మన జాతిలో అంటే ఒక్క కొంచెం Marwaris traders Gujaratis traders and manufacturers Punjab is little more of manufacturing mindset మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అంటే ఒక జాతికి ఎట్లా ఎట్లా చెప్తున్నారు సార్ భాషకి ఎట్లా రిలేట్ చేస్తున్నారంటే కనబడుతున్న దాఖలాలు అంటే అలానే మరి తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీస్ లేవా ఉన్నాయి కానీ మన వాళ్ళంతా ఏమిటి ఉదాహరణకు మీరేం అనుకోకపోతే కోపాలు తెచ్చుకోకపోతే సినిమాలు తీయటం సినిమా థియేటర్లు మీకు అర్థమైందా హోటల్స్ అంటే మనిషి యొక్క బలహీనతల మీద వినోదాల మీద పెట్టుబడి మీద నాకు లాభం రావాలి ఎందుకంటే సినిమాలు చూడని వాళ్ళు ఎవరు ఇది అంటే మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత లో రిస్క్ యాక్టివిటీని నేను ప్రిఫర్ చేయటం అనేటువంటిది ఎందుకు ట్రేడ్ ఇప్పుడు ఉదాహరణ ఏదో టీవీలో అమ్ముతున్నాను అనుకోండి షాప్ తెరిచిన రోజు అమ్ముడు పోతే అమ్ముడు పోతే ఉంటాయి అంతే చెడిపోగా పెరిషబుల్ ప్రోడక్ట్ కాదు కదా కానీ ఇంతకన్నా కొత్త టీవీ పెద్ద టీవీ తక్కువ ధరకు పక్కవాడు అమ్ముతుంటే నా దగ్గరికి ఎవరి వాడి దగ్గరికి పోతారన్న నేను కాస్త ఈ మాత్రం షాప్ పెట్టుకుని ఓ పది రకాల టీవీలు నేను అమ్ముతున్నాను కొత్తగా రిలయన్స్ వాడు రంగంలోకి దిగాడు హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ టీవీస్ వాడు అక్కడ అమ్ముతున్నాడు కొనాలనుకున్న వాళ్ళు అక్కడ వెరైటీ కనబడుతుంది మీరు అక్కడికి వెళ్తున్నారు నా షాప్కి రావటం మానేశారు క్రిందటి సంవత్సరం వరకు నాకు eighty hundred hundred twenty one fifty percent profits వచ్చాయి నాకు వాడు రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత యాక్టివిటీ ఇలా నిలువుగా తగ్గిపోయింది మానేద్దామని బిజినెస్ అని చూస్తున్నాను మీకు అర్థమవుతోందని చెప్పేది అంటే కిందటి మార్చ్ థర్టీ ఫస్ట్ ఇయర్ కి ఏది two thousand twelve March thirty ఫస్ట్కి వండర్ఫుల్ బిజినెస్ అని అనిపించినటువంటిది thirty first March two thousand థర్టీన్కి has become virtually no man's land ఇంత రిస్క్ ఉంటుంది కాబట్టి జనం ముందుకెళ్ళటానికి అంగీకరించరు a framework and conceptualising an idea which can help you understand the dimensions and the questions you ought to consider to nurture it from an initial thought to a fully realised innovation మామూలుగా రాత్రి పడుకున్నప్పుడు ఒక కళ వచ్చినట్టు అద్భుతంగా ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా ఆనందం ఎవరికి రాని ఐడియా ఇది ఎగ్జైటెడ్ గా మీరు మీ వాళ్ళందరితో చెప్తారు చాలా కొత్త ఐడియా కొత్త ఐడియా కొత్త ఐడియా కొత్తదే కొంచెం నిదానించు నేనే నీ ఉత్సాహాన్ని నీరు కానీ నేను అడగబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఏది ఎక్కడ ఏ మేరకు లాభసాటం మనం చూద్దాం చూసిన తర్వాత మనం ఆలోచిద్దాం ఇది is workable proposition or not a workable proposition అనేటువంటి conceptualising an idea it is essential to ask questions మళ్ళీ క్వశ్చన్స్ అండి like these what is the problem that the idea solves ఏమిటి అసలు నీ ఐడియాలో ఉన్న ప్రత్యేకత who is the consumer for the idea ఎవరికి ఆ ప్రోడక్ట్ కావాలి లేక ఎవరికి ఆ సర్వీస్ కావాలి does the idea solve consumers problems ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల దేనికైనా పరిష్కార మార్గం నీకున్న ఐడియాలో ఉందా how will the solution be deliver to the consumer ఎలా డెలివర్ చేస్తావు ఉదాహరణకు నార్త్ పోల్లో ఐస్ ఫ్రీ ఎంతకాలం నన్ను తవ్వుకోండి ఫ్రీ అన్నారు కదా సార్ అవును హైదరాబాద్ లో డెలివరీ చేయాలంటే మాత్రం టన్ను ఐదు వేల రూపాయలు అవుతుంది మీకు అర్థమైందా అక్కడ free plenty of it is available nobody controls you can take as much as as you want మనకు అప్పుడప్పుడు సినిమాలలోనూ వీటిలో కనబడుతూ ఉంటుంది ఆ ఐస్ మంచు కురుస్తున్న దాన్ని ముద్దలు చేసి ఆడుకుంటారు మనకు కూడా మే నెలలో అట్టా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది ఓ యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది వెళ్ళి రావచ్చు రెండు రోజులు మీకు అర్థమవుతుంది కదా you can enjoy but it takes investment cost etcetera so వాడేం చేస్తున్నాడు వాడు ఎండాకాలంలో ఏసీలు అక్కర్లేదు పవర్ కట్లు ఉన్నాయి కాబట్టి కాకపోతే ఒక ఐదు లక్షల మీద కాదనుకోండి ముప్పై రోజులు మేము ప్యాకేజ్ డీలు ఏర్పాటు చేస్తున్నాం మిమ్మల్ని ఊటీకో నీలగిరికో లేకపోతే ఏ లోనావాలాకో ఎక్కడికో మేము తీసుకెళ్తాం చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది పదకొండేళ్ళు ఎందుకయ్యా కష్టపడింది ఆ నెల రోజులు సుఖపడకపోతే అంటే మీ శ్రమ మీద మీ సేవింగ్స్ మీద మీ ఆలోచనల మీద ప్రభావాన్ని కలిగించడం వల్ల ఆ ఫండ్స్ నాకు ట్రాన్స్ఫర్ కావాలి minus by cost whatever those cost are etcetera questions like these can help you to evolve your idea from an initial creative thought into a more powerful solution explored further. More questions asked, much more questions that arise subsequently as supplementary questions. And then you will try to fit them into your plan. They also help to guide your ideas development through various stages of innovation. Does it help someone else? ఇంకెవరికన్నా సాయం ఉంటుందా ఇది can that someone else pay for it మీరేం అనుకోకపోతే మామూలుగా ఇళ్లలో పచ్చళ్ళు చేసుకునేవాళ్ళు బయట పచ్చడు కొంటున్నాంగా చాలా జాగ్రత్తగా ఏరి ఆ మిరపకాయలకు తొడియాలు తీసి మిరప్పొడి కొట్టి ఆ ఘాటు అనుభవించి ఇంట్లో మిరప్పొడి డబ్బాలలో పెట్టుకునేవాళ్లు ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్లు కొనుక్కోవడమే అంటే ఈ శ్రమ మనం పడం ఆ కంపెనీ బ్రాండ్ ని బట్టి నాణ్యత ఉంటుందన్న గ్యారంటీ ఉంది కానీ ఆ తర్వాత రంపప్పొడి కూడా అందులో కలుపుతున్నాడని తెలిసిన తర్వాత అయిపోయింది ఎరువులు వేస్తే ఏపుగా పండుతాయి ఆ ఎరువుల వల్ల రోగాలు వస్తున్నాయని మనకు తర్వాత తెలిసింది అందుకని ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ మీద జనం మోజు పడుతున్నారు ఆర్గానిక్ ఫుడ్ అంటే హై కాస్ట్ మళ్ళీ మీకు లాజిక్ అర్థమవుతుందా పంట ఇంతే వచ్చేది ఎరువులు వేస్తే ఇంత పండుతుంది ఇంత పండుతుంది కాబట్టి కొంచెం ధర తగ్గింది కరెక్టే నేను ఎక్కువ తింటాం మొదలెట్టాను ఎక్కువ తినాక ఎక్కువ రోగాలు వస్తున్నాయి ఎక్కువ రోగాలు వస్తున్నాయి కాబట్టి కారణం ఏమిటని అనలైజ్ చేస్తే రీసెర్చ్ చేస్తే అదిగో ఆ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వాడినందువల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ రోగాలు వస్తున్నాయి దానికి విరుగుడేమిటి మరి go for organic manure organic is costly ఎందుకంటే అందరూ మానేశారుగా ప్రతి వ్యవహారంలోనూ ఎంత రిస్క్ ఉందో మీరు అర్థం చేసుకుంటే మీకు కదా ఇదవుతుంది if not who will pay for it if the answer to second and third questions are no and no idea here is a hint you got the wrong answer అనమాట reject it they you can't proceed further can you do it meaning do you have the capacity to do what it is your proposing to do do you know how to promote it can you sustain it can you grow it కొన్ని రకాల వ్యాపారాలకి పెద్ద భవిష్యత్తు లేదని అనుకునేవాళ్ళు ఒకనొక కాలంలో దానికి ఈనాడు భవిష్యత్తు ఎక్కువైంది మీరేమనుకోకపోతే ప్రతి గ్రామంలో దాదాపు గ్రామాలలో ప్రతి ఇంట్లోనూ ఒకటో రెండో పశువులు ఉండేవి పాలు కావలసిందంతా దొరికేది ఆ తర్వాత ఏమైంది సిటీ భూమే లేదు పచ్చిక బయళ్లు లేవు పశువులు లేవు పాలు కావాలి అందరికీ ఎక్కడి నుంచి వస్తాయి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో వాళ్ళు వాళ్ళు పాలు సర్ప్లస్ క్రియేట్ చేసి ఇక్కడికి పంపాలి పంపితే కోల్డ్ స్టోరేజ్ అక్కడ కావాలి కోల్డ్ ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ ట్రాన్స్పోర్ట్ కావాలి అది ప్రాసెస్ కావాలి అది మళ్ళీ నేను ప్యాకెట్స్లలో పాత రోజులు గుర్తున్నాయా బాటిల్స్లో అమ్మేవాళ్ళు మిల్క్ డైరీ వాళ్ళు ఆ తర్వాత ప్లాస్టిక్ సీల్డ్ ప్యాకెట్స్ ఆ తర్వాత టెట్రా ప్యాకెట్స్ ఇవన్నీ వచ్చి జీవిత విధానాన్ని మార్పు చేశాయి మనకి ఇక్కడ ఇంకా రావటం లేదు కానీ అమెరికాలో క్యాన్స్లలో పాలమ్ముతారు ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ మరి మన దగ్గర ఇంకా ప్యాకెట్ లేదు ఎందుకు చెప్తున్నాను వారానికి ఒక్కరోజే వాళ్ళకి మార్కెటింగ్ చేసే తీరుకుంటుంది మిగిలిన రోజులు ఏడు గంటలకు వెళ్ళిపోతే రాత్రి తొమ్మిది గంటలకు ఆఫీస్ నుంచి వస్తాడు సో ఏమవుతుంది అక్కడ వారానికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్న ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఓ పెద్ద భోషాలం అంత ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ అందులో కావలసినవన్నీ పెట్టుకుంటాడు కావలసినవి పెట్టుకోవడం వల్ల ఈ ప్యాకెట్లు సరిపోతాయి నీళ్ల క్యాన్స్ లాగా ఫైవ్ లీటర్స్ ది టెన్ లీటర్స్ ది పాలు అమ్ముతారు అంటే ఒక్కటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటి ఒకటి నుంచి ఒకటి ఎన్ని మెలికలు ఎన్ని ఆలోచనలు ఎన్ని క్యాల్కులేషన్స్ ఎంత ప్రాఫిటబిలిటీ ఎంత business proposition identify the need ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందండి అయిపోతుంది don't worry what is the mission of your business what is the need in the marketplace that you are filling and is it something that will appeal to a large portion of the population? I may be starting low, but if I think out of the 1 lakh people in this particular say locality, 20,000 people are likely to need my product and there is no competitor, or the competitor is small, I am big, Our competitor has less variety, but I am going to give you more variety. Or his ambience is not that good, but my ambience is wonderful for you. మీరు ఇక్కడ రావచ్చు మీ పిల్లలతో రావచ్చు పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేశాను మీరు ఇక్కడ హాయిగా కూర్చుని కబులు చెప్పుకోవచ్చు మీ బిల్లు యాభై రూపాయలైనా రెండు గంటలు కూర్చున్నా నేనేం అనుకోను మీకు అర్థమవుతుందా I tend to attract people అలా ఏం కాకుండా టైం ఈజ్ మనీ చాయ్ తాగినావు అరగంట సేపటి నుంచి కూర్చున్నావు ఖాళీ సీటు ఖాళీ చేస్తే ఆయన వస్తాడు బయట నిల్చున్నాడు జనం అయిపోయింది you will not come to the shop second time I don't care because దీలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు నా తాను యూ మై పాయింట్ సో నా స్టైల్ ఆఫ్ బిజినెస్ అది క్విక్ టర్న్ ఓవర్ అందుకే మీరు గమనించి ఉంటారు ఇరానీ హోటల్స్ లో సీట్స్ కంఫర్టబుల్ గా ఉండవు <laughs> చెక్క కుర్చీలు అవునా కూర్చో తాగు అసలు అందుకని వాడు వాలా సర్వీస్ మొదలు పెట్టాడు ఏంటది బయట నుంచి దాగాడు పెట్టేసుకో లోపల వచ్చి కూర్చునేంత టైం అవుడుకున్నది ఈ రోజుల్లో new aspects differentiation how is your business different than the others in the marketplace వేరే వాళ్లకు నీకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అక్కడ కవర్ అవుతాయి if you have competitors what will make somebody come to your business instead of your competition పోటీదారుడి దగ్గరకు వెళ్లకుండా వాడేమో పదేళ్ల నుంచి షాపు మీరేమో అనుకోకపోతే are there any people from Secunderabad ఎవరు ఉన్నారా పోన్లండి హైదరాబాద్ లో పాపం కోటి ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు అంత కొత్త ఏరియాలు కొత్త వ్యవహారం అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే పాత రోజుల్లో ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం మూడు నాలుగు షాపులే పెళ్లి బట్టలు అమ్మేటువంటి షాప్స్ ఉండేవి ఇప్పుడు మీకు అర్థమైందని నేనేమంటున్నాను ఆ రోజుల్లో just three or four shops ఉండేవి పెద్ద షాప్స్ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ కోటి కానీ ఎవరన్నా కానీ కొన్ని నేమ్స్ అంతే అక్కడనే వెరైటీస్ దొరికేవి ఇది పెళ్లి బట్టలు పెళ్లి బట్టలు అంటే పట్టు చీర అట్లాంటివి కాస్ట్లీ ఐటమ్స్ అని చెప్పి నా అభిప్రాయం అనమాట ఇప్పుడు ఒకటి చెన్నై మాలు ఒకటి సౌత్ ఇండియా మాలు ఒకటి ఆ మాల్ ఒకటి ఈ మాలు గోల్మాలు అన్నీ కలిసి ఎంత వ్యాపారం అంటే ఓటి నాయన కళ్ళు తిరిగేంత మీరు పది లక్షల రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళినా సరిపోదుట ఎందుకంటే బట్టలు అక్కడే కొనొచ్చు నగలు అక్కడే కొనొచ్చు ఇంకేమన్నా వస్తువులు కూడా అక్కడే ఉంటాయి సో ఇంత కాంప్లెక్స్ గా అంటే ఏం చేశాడు వాడు వాడి బట్టల షాపు నాది బట్టల షాపు నగలు కూడా పెడతాం ఈ షాపులోకి వచ్చిన వాడు పొద్దునుంచి సాయంత్రంక కూర్చుంటే మొత్తం వాటి రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అవుతాయి అందుకని ఆ షాప్కి వెళ్లకుండా నేను చేస్తాను ఇది ఆలోచన what else why I should come to you what else why I should come to you అని చెప్పిన తర్వాత అంతకుముందు మా అంటే ఫ్యాన్ వేసేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఏసీ మాల్స్ అవి కంఫర్టబుల్ గా పొద్దున వెళ్ళిపోతే నిజానికి రెండు గంటలకు షాపింగ్ అయిపోయింది పర్వాలేదు ఆరు నాలుగు దాకా కూర్చుంటాం అక్కడ ఊరికే చెప్తున్నా మీ గురించి కాదు market analysis specifically how big is your market అంటే what's the size of the market what's potential ఇప్పుడు ఉదాహరణకి నేనేదో కూల్ డ్రింక్ షాప్ పెట్టదలుచుకున్నా మొత్తం హైదరాబాద్ అంతా సర్వే చేయక్కర్లేదండి అంత లెవెల్లో కాదు does it include both males and females అంటే నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ లేక సర్వీసు కేవలం ఆడవాళ్ళదా కేవలం మగవాళ్లదా లేక ఆడా మగ టూత్ పేస్ట్ ఆడా మగ ఇద్దరు వాడతారండి చెప్పులు ఇద్దరు వాడతారు కానీ ఆడవాళ్ళ చెప్పులు వేరుగా ఉంటాయి మగవాళ్ళ చెప్పులు వేరుగా ఉంటాయి సౌందర్య పోషణకు వస్తా వస్తువులు ఆడవాళ్లు వాడినంత ఎక్కువగా మగవాళ్లు ఇంతవరకు వాడటం లేదని రిస్క్ తీసుకుని చెప్తున్నా ఇప్పుడు కూడా వాడుతున్నారేమో నాకు తెలియదు ప్రధానంగా నా రంగు చూడండి ఎలా ఉందో ఫేర్ అండ్ లవ్లీ ట్యూబ్స్ ఏం మా డ్రమ్ములు కొనుక్కున్నా నేను మారణం నా ఫేర్ అండ్ లవ్లీ వాడు నన్ను ఇంటర్వ్యూ చేసి సార్ మీకు ఎన్ని డ్రమ్ములు కావాలి సంవత్సరానికి అంటే నేను ఏం చెప్తాను వాడికి అలా ఉంటుంది people of all races and religions మా సార్ ఒక ఆయన జోక్ చేసేవాడు అనమాట ఎవడో ఆలోచన లేనివాడు చండీగఢ్లో బార్బర్ షాప్ పెట్టేట అని అంటే చండీగఢ్ ఎవరుంటారు ఎక్కువ మంది సర్దార్జీలు వాళ్ళకి అడ్డం చేసుకోను మరి బాబా షాప్ అక్కడ పెడితే నీకు ఇక్కడ అవుతుంది అంటే total population ten percent non సర్దార్జీలు ఉంటారు మీకు లాజిక్ అర్థమైంది అక్కడ అంటే అది అక్కడ కుదరదు ఇంకెక్కడైనా పెట్టుకో బాంబేలో పెట్టుకో ఢిల్లీలో పెట్టుకో హైదరాబాద్ లో పెట్టుకో నీ ఇష్టం చిలకలూరుపేటలో పెట్టుకో ఎక్కడైనా పెట్టుకో హౌ ఫాస్ట్ ఇది market growing or contracting market పెరుగుతూ ఉందా అంటే జనం అవసరాలు పెరుగుతున్నాయా లేక పాపులేషన్ పెరగడం ఖాయం కాబట్టి మార్కెట్ పెరుగుతూ ఉంటుందా లేక ఇది మనం అలవాటు చేసి మీరేం అనుకోకపోతే ఆలూ చిప్స్కి ఎంత ఉండేదండి మార్కెట్ ఇరవై ఐదేళ్ల క్రితం ఇప్పుడు అది గోల్డ్ మింటింగ్ మార్కెట్ కాదు థియేటర్కు వస్తున్నప్పుడే నాలుగు ప్యాకెట్లు తీసుకుని వస్తామా ఇంటర్వెల్ కదా అయిపోతాయా ఇంటర్వెల్లో ఇంకో రెండు ప్యాకెట్లు కొనాలా సినిమా నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాడు ఒరే నాన్న అని చెప్పని వాడు బలవంతం పెట్టి ఇంకో లే ప్యాకెట్స్ ఇంకో నాలుగు నా చేతి కొనిస్తాడా మొత్తం ఆ రోజు ఒక కిలో ఆలు పొట్ట లోపలికి వెళ్ళాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోస్ కాదు అది ప్యాకెట్స్ పది రూపాయలు పదిహేను రూపాయలు ఆ టేస్ట్ ఈ టేస్ట్ లాటిన్ taste American taste British taste ఆ టేస్ట్ ఈ టేస్ట్ మొత్తం వెరైటీ ఏమిటి ఎవడో ఒక్కడు మొదలెట్టాడు అవునా ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని వెరైటీలు వచ్చాయి ఎన్ని టేస్ట్లు వచ్చాయి అది గ్రోయింగ్ మార్కెటా కాంట్రాక్టింగ్ మార్కెటా మీకు అర్థమవుతోంది చెప్పులు కొంటారు రెండు వెరైటీలు కొంటారు మూడు వెరైటీలు కొంటారు నాలుగు వెరైటీలు కొంటారు షూ కొంటారు స్పోర్ట్స్ షూ కొంటారు పంప్ షూ కొంటారు చెప్పులు కొంటారు బాత్రూమ్ స్లిప్పర్స్ కొంటారు మళ్లీ ఆరు నెలలు సంవత్సరం వరకు రావుగా నా షాప్ కి మీకు అర్థమైందా టూత్ పేస్ట్ ప్రతి నెల రావాలిగా మరో వస్తువు నెల రోజులది ప్రతి నెల కొంటారు కదా ఇంతే ఇంత సునిశ్చితంగా విషయాన్ని పరిశీలించే తత్వం గనక ఉన్నట్టయితే నీ అంచనాలు నీ లెక్కలు రీజనబుల్ గా నిజమయ్యే అవకాశాలు ఉంటాయి ఇంత సునిశ్చితమైన పరిశీలన గనక నీకు అలవాటు లేకపోతే ఉద్యోగం చేసుకో వ్యాపారం చేయమాక సారీ కామర్స్ వాడిన ఇట్ట ఎందుకు చెప్తున్నారంటే చెప్పాలి మరి చెప్పబోతే రేపు పొద్దున నేనేదో మిమ్మల్ని కోటి రూపాయలు ఇస్తానందుకు మీరు రంగంలోకి దూకి మీ డబ్బు పరాయి వాళ్ళ డబ్బు పెట్టుబడి పెట్టి వాళ్ళేదో ప్రశ్నలు వేసి ఆ రెండు కలిసి చివరికి ఏదో అయితే ఎట్టా కాకూడదని చెప్పి market share based on your market analysis how much of a market share do your competitors currently hold lakh products కి డిమాండ్ ఉంది ఎనభై వేల ప్రోడక్ట్స్ వీళ్ళు క్యాటర్ చేయగలరు అంటే gap twenty units per safe month what is my capacity eight thousand units అంటే నా బిజినెస్ కి ఎక్స్పాన్షన్ పొటెన్షియల్ ఉంది వాళ్ళు నాతో పోటీ పడలేరు వాళ్ళు నన్ను తిట్టుకున్నా నష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిదితో ప్రారంభించి ఆ ఇరవై వరకు నేను చూసుకుంటాను ప్లస్ భవిష్యత్తులో మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది బికాస్ పాపులేషన్ పెరుగుతూ ఉంది అంటే నాకు ట్వంటీని ట్వంటీ ఫైవ్ థర్టీ చేసుకునే అవకాశం కూడా నాకు ఉంది అది ఎక్కువ ఎక్స్పాన్షన్ పొటెన్షియల్ ఉన్న చోట I be more safe in the in respect of doing the business what is left over for you or what is your strategy for taking share from them cause how much will it take to open your business ఇందాక చెప్పిన ఇష్యూస్ అన్ని వీటిలో రిలవెంట్ అండి if you have family obligations you will probably have to pay yourself adding additional cost your budget how will you get the money ఉదాహరణకి నిరుద్యోగి అనుకోండి అవునా ఏ ఉద్యోగం లేదు వ్యాపారం చేస్తున్నాను ఉద్యోగం అనుకోండి ఉద్యోగం వదిలిపెట్టి వ్యాపారం చేయాలనుకోండి he has to take that cost also into account తనొక్కడూ చేయలేడు అనుకోండి ఆరు వేల రూపాయలు పెట్టి ఇంకో జీతానికి పెట్టుకోవాలి ఇంకో వ్యక్తిని అనుకోండి సో వాడికి ఇచ్చే జీతం కూడా ఒక ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది కదా నీకు ఇద్దరిని పార్ట్ టైమర్స్ పెట్టుకుంటే నాలుగు వేలకు వస్తారు సార్ మొత్తం రెండు వేలు మిగిల్చినట్టే నయం వీడు మానేసినప్పుడు వాడు మానేస్తాడు వాడు మానేసినప్పుడు వీడు మానేస్తాడు రెండు పనులు నువ్వు చేసుకోవాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో మీరు షాపుల్లో చూశారో లేదో చిన్న కుర్రాళ్ళని వాళ్ళని లో కాస్ట్ అని చెప్పి పనికి పెట్టుకుంటారు వాడు ఒక రోజు రాడు ఆ పొట్లాలు వీడే కట్టాలి ఏమిటి నేను స్టేట్ని నేను పొట్లాలు కడతానా అంటే బయలు వెళ్ళిపోతాడు పని మనిషి రాలా నువ్వే చీపురు కట్ట తీసుకుని తినాలి మరీ అంతింగా ఉంటే కస్టమర్స్ లోపలికి రారు మీరేం అనుకోకపోతే మార్వాడీ కమ్యూనిటీ వాళ్ళు చాలా మటుకు వాళ్ల పనులు వాళ్లే చేస్తారు దాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని గొప్ప పేరు పెట్టడం కన్నా కాస్ట్ విరివైజేషన్ అంటే సరిపోతుందని నా అభిప్రాయం తప్పట్టడంలా ఉన్న వాస్తవం అది they do it they do it on their own మగ తేడా లేకుండా వచ్చి కూర్చుని పనిచేస్తారు మినిమైజింగ్ ది కాస్ట్ అంటే increasing the profit margin final గా before investing a large amount of money in your business idea create a plan and make sure that your idea is something that customers would be excited about purchase మామూలుగా ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో అమెరికన్ కాన్సెప్ట్స్ చెప్తూ జనరల్ గా ఏమిటంటే సర్వే చేయండి అడగండి సార్ మీరు ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు దానిలో మీకు నచ్చని అంశాలు ఏమిటి నేను ఇలాంటి ప్రోడక్ట్ ఊహిస్తున్నాను ఇలాంటి ప్రోడక్ట్ మీకు ఆకర్షించబడుతుందా అయితే ఏ కాస్ట్ లో కొంటారు ఏ క్వాంటిటీలో కొంటారు ఎంత ఫ్రీక్వెంట్ గా కొంటారు మీ టెలిఫోన్ నంబరు మీ ఈమెయిల్ ఐడి నాకు ఇవ్వండి నెల రోజుల్లో నేను స్టార్ట్ చేస్తున్నాను మీకు ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను మీరు శాంపుల్ కావాలంటే నేను ఫ్రీగా ఇస్తాను అప్పుడప్పుడు మీకు న్యూస్ పేపర్లలో సండేతో పాటు ఈ శాచే ఫ్రీ ఆ శాచే ఫ్రీ అని వస్తాయి ఎందుకు వస్తాయండి మీరు అది వాడి బాగుందనుకుంటే కొంటారు కాబట్టి నేను క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మీరు ఇంకోసారి కొంటారా కొనారు సరిగదా ఈ ప్రోడక్ట్ మీద మీకు అపనమ్మకం ఏర్పడి మొత్తం ఇలా ఫ్రీ శాంపుల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు మీరు కొనరు అంటే మోసం చేసేవాడు తనకు మాత్రమే కాళిదాస్ వలె తాను కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే కాకుండా మొత్తం వ్యాపార అవకాశాలు దెబ్బతీసేటువంటి సందర్భాలు మనకు కనబడతాయి have you considered all the advantages or benefits of the idea pros and cons అంటాను చూడండి మంచి చెడు అన్ని గమనించారా is there real need for it తలదూకోవటానికి దువెన్లు వాడతామండి ఓ ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం సెంటెడ్ కోమ్స్ వచ్చాయి ఇప్పుడు ఉన్నాయా నాకు తెలియదు మానేశారు నాకు దువెన్ ఎందుకు ఇప్పుడు మానేశాను పాయింట్ ఏమిటి మామూలుగా ఏదో నూనె రాసుకుని దువ్వుతాం లేదు దుమ్ము ఉంటుంది కాబట్టి సాధారణంగా కోంబ్ అనేటువంటిది హెల్తీ ఫ్రెష్ స్మైల్ ఇవ్వదు స్మెల్ ఇవ్వదు దాని విరుగుడేమిటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోనే గనక నేను సెంట్ ఏదైనా కలిపినట్టయితే సెంటెడ్ ప్లాస్టిక్ తయారు చేస్తే సెంటర్డ్ ప్లాస్టిక్ కోమ్స్ తయారు చేస్తే ఆ జోబులో నుంచి తీసుకుంటా దూతున్నప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళకి సుగంధ వ్యాప్తి సో బాగుంటుంది మీ అందరి దగ్గర మామూలు దువ్వెన్లు ఉన్నాయి నా దగ్గర సెంటెడ్ కోంపు సో మార్కెట్ ఎంత మార్కెట్ నిజానికి except the the rate at which you lose the combs what is the new market అండి అది కోమ్స్ మన మీద మర్చిపోయి కూర్చుంటే కింద జారి పడిపోయి పోగొట్టుకున్నందువల్ల కొత్త కోంపులు కొంటున్నాం కానీ మనకు నిజంగా దువ్వెనలు ఎన్ని కొంటారు ఎన్ని కొంటావా సంవత్సరానికి కదా ఈ సాధారణంగా ఎన్ని సంవత్సరాలు ఎరగొట్టే సామర్థ్యం ఉంది నీకు రెండు మూడేళ్లు నాలుగేళ్లు పిల్లలు ఏదో కోపం వచ్చి ఏదో ఏ డబ్బా మూతనో తీయటానికి ఇలా పెడితే అది విరిగినందువల్ల కొత్తది కొంటావు గాని డబ్బా మూత తీయటానికి ఇంకేదన్నా వాడినట్టయితే కోంపు విరగదు కోంపు విరగకపోతే నువ్వు కొనవు నీకు అర్థమవుతుంది కదా so what is the new market is that an expanding market అలా అని కోమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్స్ లేవా ఉన్నాయి కానీ వాడు సవా లక్ష తో వాడు కోమ్స్ ఒక ప్రోడక్ట్ వాడికి కేవలం జువెనల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడు బిజినెస్ స్టార్ట్ చేయాల ఇది మీరు గ్రహస్యాన్ని అర్థం చేసుకోండి అంటే ఒక దాంట్లో హై పొటెన్షియల్ ఒక దాంట్లో లో పొటెన్షియల్ ఒక దాంట్లో హై మార్జిన్ ఒక దాంట్లో లో మార్జిన్ పది రకాల వ్యవహారాలు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను టాయ్స్ బొమ్మలు ఒక్క రకం బొమ్మ ప్రొడ్యూస్ చేసేవాడు ఎవడన్నాడా ఉండరు రకరకాల బొమ్మలు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు దాంతో ఏమిటి కొత్త ప్రోడక్ట్స్ వాడు ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు అన్ని తరాల పిల్లలు ఉంటారు పిల్లలకు బొమ్మలు కావాలి లేకపోతే వాళ్ళు ఏడుస్తారు ఏడిపిస్తారు మనల్ని పిల్లలకు బొమ్మలు కావాలి కాబట్టి రకరకాల వయస్సున్న వాళ్ళకి చెక్క బొమ్మ పాత రోజుల్లో అనుకోండి ఇప్పుడు లేవు చెక్క బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు మన ఏది ఈ రబ్బర్ బొమ్మలు ఆ బొమ్మలు బ్రేకబుల్ నాన్ బ్రేకబుల్ ఇవన్నీ కలిసి ఇన్ని వెరైటీనే ప్రొడ్యూస్ చేయడం వల్ల ఒకటి కరెంట్ మార్కెట్లో ఉంటుంది క్యూబ్ మీకు తెలుసు కదా ఇప్పుడు మ్యాజిక్ క్యూబ్ అది రాకముందు ఒక్క వేవ్ ప్రతి ఒక్కరి చేతిలో అదే ఇప్పుడు బహుశా ఎవరు పట్టించుకోవటం లేదనుకుంటా చాలా తగ్గిపోయింది ఎంత దూర దృష్టి మనిషికి ఉన్నట్టయితే ఎంత రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నట్టయితే ఎంత పట్టుదల ఉన్నట్టయితే ఎంత తిక్క ఉన్నట్టయితే వ్యాపారంలో సక్సీడ్ అయ్యే అవకాశం ఉందో మీరు అర్థం చేసుకోండి have you pinpointed the exact problems or difficulties your idea is expected to solve correct గా తెలుసా నలుగురే నలుగురు ఉన్నటువంటి కుటుంబంలో సోప్ పౌడర్ ఎంత వాడతారో వాషింగ్ మిషన్ కి ఐడియా వేయగలవా మొత్తానికి అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎన్నున్నాయి మొత్తం మంత్లీ కన్సంప్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏ బ్రాండ్ అమ్ముడుపోతోంది ఇలా లెక్కలు వేసుకుంటేనేగా నిర్మావాడు కాటేజ్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేసి అద్భుతంగా ఆ వ్యాపారాన్ని పెంచగలిగాడు ఎక్కడో ఓ చోట ఈ పట్టుదల ఈ లెక్కలు గనక లేకపోతే వ్యాపారం ఎలా అభివృద్ధి చెంది ఉంటుంది చెందే అవకాశం లేదు is your idea in original new concept or is it a new combination or adaptation what immediate or short range gains or results can be anticipated are the projected returns adequate are the risk factors acceptable what long range benefits can be anticipated have you checked the idea for faults or limitations అనుభవం నేర్పించేటువంటిది ఒక అమెరికన్ పెద్ద మనిషి చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టు తాను డెబ్బై ఏళ్ళేదో వచ్చాయి కొడుకు అప్పజెప్పేస్తాను వ్యాపారం అని సరే ఇన్ని సంవత్సరాలు కోఆపరేట్ చేసిన బ్యాంకర్లకి న్యూస్ పేపర్ మీడియా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఒక పెద్ద పార్టీ ఇచ్చి I'm handing over the range of control to my son I request all of you to kindly cooperate. I'll be namesake the chairman, but I don't think I'll be able to come daily and take in interest in the day-to-day policy decisions, etc. అనేది అనౌన్స్ చేశారు సరే మీడియా వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళకి న్యూస్ ఐటమ్స్ కావాలి కాబట్టి ఒపీనియన్ అడగడానికి అడిగి ఏం చేశారంటే అడిగారు sir to what do you attribute your extraordinary success we understand that your very ordinary person forty years ago but today you are a billionaire to what do you attribute అని my ability to take decisions అన్నాడు sir how did you acquire that ability అన్నాడు మై ఎక్స్పీరియన్స్ అన్నాడు sir how did you get that experience the mistakes I made earlier అన్నాడు ఇంతకుముందు చేసిన తప్పుల వల్ల వచ్చిన అనుభవం వల్ల నేను సత్వరమే చక్కని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అలవర్చుకున్నాను అందువల్ల సక్సీడ్ అయ్యాను బిజినెస్ లో లేకపోతే సక్సీడ్ అయ్యేవాడిని కాదు స్మాల్ స్కేల్లో మీరేమనుకోకపోతే ఒక స్టడీ ప్రకారం it may differ from country to country region to region and nature of business ninety of the businesses fail అవుతాయండి స్మాల్ బిజినెసెస్ పర్టికులర్లీ ఎందుకంటే తెలియకుండా ఉత్సాహంగా రంగంలోకి దూకుతారు దూకిన తర్వాత కూలబడతారు కాళ్ళు ఎదుగుతాయి are there any problems the idea might create what are the changes involved How simple or complex will the idea's execution or implementation be? Could you work out several variations of the idea? Could you offer alternative ideas? Does your idea have a natural sales appeal? Is the market ready for it? Can customers afford it? Will they buy it? Is there a timing factor? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా టూత్పేస్ట్ బాగా అలవాటు అయిపోయాయి కదా అవునా నేను రాత్రి ఐడియా వచ్చింది కొత్త ఐడియా ఏమిటంటే డబ్బా మూత తీసి వేలుతో తీసుకోవాలి ట్యూబ్లో అమ్మను కొంటారా మీకు అర్థమవుతోందా కాల్సిన పేస్ట్ వేలుతో తీసుకుని బ్రష్ మీద పెట్టుకోండి ఏదో హండ్రెడ్ గ్రామ్స్ ట్యూబ్ ఇరవై ఐదు రూపాయలు అనుకోండి డబ్బాలో పన్నెండు రూపాయలకే ఇస్తా మనసు ఒప్పదు అలవాటు పడిపోయాం క్యాప్ తీసి దాన్ని ఇలా కొంచెం నొక్కితే ఇలా వస్తుంది డబ్బా తీసి వేలుతో తీసుకో నావెల్ ఐడియా ఎవడో నాలాంటి తిక్కోడు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది సార్ అన్నాడు అనుకో నా పది లక్షల సేవింగ్స్ అవుట్ చివరికి అన్ఫిల్డ్ డబ్బాలు డ్రమ్ముల్లో టూత్ పేస్ట్ ఇంట్లో మిగులుతాయి ఊళ్ళో వాళ్ళందరినీ వచ్చి కాస్త అలా కాస్త తీసుకెళ్ళవా టూత్పేస్ట్ పేస్ట్ అని చెప్పాల్సి వస్తుంది నేను can customers afford it will they buy it is there a timing factor what if anything is your competition doing in this area అసలు నీ స్వాట్ ఎనాలిసిస్ ఎప్పుడన్నా చేసుకున్నావా నీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏమిటో నీకు ఐడియా ఉందా నీకున్న సామర్థ్యాలు బిజినెస్ కు సరిపోతాయా ఒడిదుడుకుల్ని తట్టుకోగలవా తెలివితేటలున్నాయా రేపు పొద్దున అవసరమై ఒక యాభై లక్షలు అవసరం వస్తే నీకు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవడూ లేడు రిస్క్ ఎక్కువ తీసుకోవటంలా చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు రాకపోవచ్చు ఆ విషయాన్ని గమనించావా నువ్వు can your company be competitive have you considered the possibility of user resistance or difficulties does your idea fill a real need or does the need have to be created through promotional and advertising efforts? How soon could the idea be put into operation? నీకు ఐడియా వచ్చింది మంచి ఐడియా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన మిషనరీ భారతదేశంలో తయారవ్వదు ఇంపోర్ట్ చేసుకోవడానికి బోల్డర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది కావాలనుకుంటే యాభై లక్షల రూపాయలు కావాలి యాభై లక్షలు నీకు ఇండియన్ కరెన్సీలో దొరుకుతుంది యాభై లక్షల విలువ గల డాలర్లు నీకు గవర్నమెంట్ ఆర్బీఐ ఇవ్వదు ఐడియా ఏమైంది otherwise wonderful idea but foreign exchange regulations వల్ల కుదరదు లేక ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ వల్ల కుదరదు ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి more questions many more questions బహుశా నేను లెక్క వేయలేదు ఓపిక లేక ఇందాని నుంచి నేను చెప్పింది కనీసం ఒక నూరో రెండు వందల క్వశ్చన్స్ ఉండవు ఉంటాయి కొంచెం అటు ఇటుగా సంఖ్య గురించి కాదు ప్రతి ప్రశ్న ఉప ప్రశ్నలకు అవకాశం కలిగి ఉన్నటువంటిది అయి ఉంటుంది ప్రశ్న అక్కడ ఆగదు it triggers you to think and act so దానివల్ల ఏమవుతుంది ఒక ప్రశ్న ఒక ఏరియాకు సంబంధించింది అందులో మళ్ళీ పది ప్రశ్నలు ఆ పది ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకు మళ్ళీ రెండో మూడో నాలుగో మళ్ళీ వాటికి ఇంకో రెండో మూడో ఒక్కోసారి నాకు తట్టవు ఇతరులతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి తడతాయి అందుకని ఇతరులతో డిస్కస్ చేసి ఆ ఐడియాస్ అన్ని సేకరించుకుంటారనే ప్రయత్నం చేస్తే అప్పటికి తడిసి మోపడై వద్దులే ఇది అని అనుకునే భయం కూడా ఉంది నిజానికి ఎవరు గ్యారంటీ ఇస్తారండి nobody will be able to give a guarantee about the future the risk is high particularly when the investment is there the risk is still high మనిషి స్వార్థపరత్వంతో ఎదుటివాడు కోఆపరేట్ చేయడమేమో అనేటువంటిది నిజమవుతున్నటువంటి రోజుల్లో బిజినెస్ చేయటం నన్ను అడిగితే సాహసం డిస్కరేజ్ చేయటం లేదు మిమ్మల్ని is this business idea something I really want to do do I have a passion do I want really do it యాభై వేల రూపాయలు ఉద్యోగం వదిలేస్తాను పది వేల రూపాయలు మాత్రమే నాకు ఇందులో దక్కినా పర్వాలేదు ఇది చేయాలనుకుంటున్నా చేస్తాను నేను you can succeed is this business idea something I'm capable of doing ఇంకెవడు చేయలేడు ఇంకెవరికి ఆ సామర్థ్యం లేదు ఆ న్యాచురల్ గిఫ్ట్ లేదు నేనే చేయగలుగుతాను అందుకని నాకు నమ్మకం ఉంది I will be able to make an extraordinary success of it అని does this business idea tap my personal strengths మీరేమనుకోమాకండి ఊరికే మీకు ఫెమిలియర్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా ఒక ఎనిమిదేళ్ల క్రితం పదేళ్ల క్రితం రామ్దేవ్ బాబా గారి పేరు ఎంతమంది విన్నారు ఎనిమిదేళ్లు పదేళ్ల క్రితం చాలా తక్కువ మంది విన్నారు ఆయన మామూలుగా వచ్చి యోగా నేర్పించి వెళ్లిపోయేవాడు ఆ తర్వాత ఆ బ్రాండ్తో ప్రోడక్ట్స్ తయారయ్యి సేల్స్ మొదలయ్యాయి ఆశారాం బాపు ప్రోడక్ట్స్ సేల్స్ అంటే అర్థం ఏమిటి ఎప్పుడైతే ఒక మార్కెట్ క్రియేట్ అయిందో ఆయన దగ్గర ఒకటి చేరాడు సార్ సార్ సార్ ఆ టూత్ పేస్ట్ లో ఎముకల పొడి వాడతారు సార్ ఎముకల పొడి లేకుండా మనం చక్కగా వాడదాం సార్ మీరు ఊ అనండి మీ పేరు వేసుకుంటాను అమ్మకాలలో ప్రతి డబ్బాకు రూపాయి మీకు ఇస్తా ఏదో నా తెలియదు ఊరికే అంటున్నా దాంతో ఏమైపోయింది ఊ కానీ అన్నాడు ఎప్పుడైతే టూత్ కు వచ్చిందో ఒక్కొక్క నూనె కూడా అదే వచ్చేసింది లాజిక్ గొబ్బరునికి వచ్చింది మరో ఐటమ్కి వచ్చింది అంటే ఏంటి ఆ ఆశ్రమం పేరిట brand name because I have faith in that particular person and his ability I'm able to expand my business empire or maybe he himself is expanding his business empire I do not I'm only just hazarding a risk can I describe this business idea in twenty five words or less ఇది చదువుతున్నప్పుడు నాకు కాస్త ఆశ్చర్యం అనిపించింది ఏ బ్రహ్మాండమైన ఐడియా రెండు వేల పేజీల రిపోర్ట్ తయారు చేయించాను నేను దానికి కన్సల్టెంట్కి ఇచ్చి ఇరవై ఐదు పదాలలో రెడ్యూస్ చేయమంటావేమిటి ఎక్స్ప్రెస్ చేయమంటావేమిటి వృక్షాన్ని విత్తన రూపంలో చూసే సామర్థ్యం విత్తనంలో వృక్షాన్ని చూసే సామర్థ్యం కావాలి నీకు what is your brilliance in summarising it twenty five words లో చెప్పు మీరేమనుకోకపోతే one of the challenges which our IAS officers and others face is this ఏదో కమిటీని వేస్తారు ఆ కమిటీ వాళ్ళు నానా ఓ మూడు వేల పేజీల రిపోర్ట్ తయారు చేస్తారు ఆ కన్సర్న్ చీఫ్ సెక్రటరీకి టైం లేదు అవునా one page executive summary I want అంటారు ఒక్క పేజీలో మూడు వేల పేజీలు ఒక్క పేజీలో ఎట్లా వస్తుంది సార్ నాది లేదు వన్ పేజీలో problem solutions suggested feasible not feasible signature దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు అనుమానం ఉంటే లోపల తిరగేస్తారు మీకు బోల్డ్ అని ఐడియాలు ఉన్నాయి కాబట్టి ఫ్లాగ్స్ పెడతాం దీనికి పేజ్ ఫార్టీ సెవెన్ దీనికి సెవెంటీ ఫోర్ దీనికి వన్ ఎయిటీ ఫోర్ దీనికి వన్ నైన్టీ టూ రిఫరెన్సెస్ ఇస్తాను చూసుకోండి అంటే ఏమిటి మీ time more pressures you hold more responsibilities నాలాంటి వాళ్ళు ఆరు మంది మీకు చేతి కింద పనిచేస్తున్నారు అందుకే నేను ఆ వన్ పేజ్ సమరీ తయారు చేస్తే కార్లో కూర్చొని వస్తే ఇది possible not possible all let call for the committee let me have some discussions with the chairman I think have to report by the evening to the minister concern is at all right okay come on next next next next next next next వాళ్ళకి అది ఇరవై గంటలు కదా ఆ ఇరవై గంటల్లో ఈ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి తెలివితేటల వల్ల నేర్చుకున్నందువల్ల ట్రైనింగ్ వల్ల అనుభవం వల్ల వ్యవహారం వచ్చింది నిజానికి వేల కోట్ల రూపాయల నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం ఎలా వస్తుంది వాళ్ళకి నేను నిజాయితీ గల వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి అవినీతి పనుల గురించి మాట్లాడుతున్నాను దానికి పెద్ద నిర్ణయం ఉంది వాడు ఎంత ఇస్తానో దాని మీద బట్టి నిర్ణయం కదా క్విట్ ప్రోకో నాకది నీకిది దానికి నిర్ణయ సామర్థ్యం అక్కర్లా అవినీతి సామర్థ్యమే కావాలి దానికి ఇంకా నిజంగా నిర్ణయ సామర్థ్యం కావాలనుకుంటే ఎట్లా చుట్టంతనే తప్పు కనబడిపోతోంది ఎలా విస్మరించావు నువ్వు a trained I will make less mistakes what is the closest thing to this business idea in the market place నీకు అద్భుతమైన ఐడియా వచ్చిందని అనుకుంటున్నావు నియరెస్ట్ కాంపిటీటర్ ఎవడు క్లోజెస్ట్ ఐడియా ఏమిటి నీకు and how unique and how superior you are compare to that does this business idea meet a need or solve a problem ఒక కోరికనా ఒక సమస్యకు సమాధానం చెప్తుందా అది does this business idea take advantage of a new opportunity technology or whatever that be what is the biggest drawback or limitation to planned కట్ట అన్ప్లాన్డ్ కట్ట అన్ప్లాన్డేనా అంటే రోజు మామూలుగా ఈ సమయానికి పోతుందా వన్ ఓ క్లాక్ పోతుందా వన్ ఓ క్లాక్ అయింది ఎంత చక్కని అలారం పెట్టారండి మీరు అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు డోంట్ వరీ మంచి ఐడియా ఉందని ఆయన వచ్చిన అది కూర్చున్నాడు అరగంట సేపు చెప్పాడు బాగుందయ్యా అన్నాడు మరి దీనిలో బలహీనతలు ఏమిటో తెలుసా అవి లేవండి అన్నాడు నేను నాలుగు చెప్తా ఆలోచించుకున్న తర్వాత మాట్లాడతానన్న పాయింట్ అర్థమైందా మీకు ఆయన అరగంట సేపు బ్రహ్మాండమైన ఐడియా సార్ నభూతోన భవిష్యత్ ఎవ్వరికీ రాలేదు మీరు ఊ అంటే చాలు పెట్టుబడి మీది ఆలోచన నాది అన్నాడు ఆయన వినా బానే ఉన్నట్టు అనిపించింది అవును ఇందులో ఏమన్నా ప్రోస్ అండ్ కాన్స్ లో ఆ కాన్స్ ఏమన్నా ఉన్నాయా లేవు సార్ అంత చాలా చక్కగా ఆలోచించి వచ్చారండి రిపోర్ట్ తయారు చేసింది సార్ క్యాలిక్యులేషన్స్ చూసుకోండి ఓ నాలుగు నాకు తడుతున్నాయి చెప్తాను ఈ నాలుగుని ఎలా ఇన్కార్పొరేట్ చేస్తావో ఆలోచించి ఇంకో నాలుగు నీకు తడతాయని అనుకుంటున్నా రేపు సాయంత్రం వచ్చి కనబడదు ఎదుటవాడి వ్యాపార అనుభవం ముందు తెలివితేటల ముందు అంత తేలిక కాదు ఇంకో మనిషి దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయటం will this business idea make money and how fast డబ్బు చేస్తుందా ఇది ఎంత తొందరగా చేయగలుగుతుంది ఉదాహరణకు నేను పది లక్షలు కనుక పెట్టుబడి పెడితే రెండేళ్లలో తిరిగి వచ్చేస్తుంది సార్ ఆ తర్వాత కేవలం లాభాల మీదే వ్యాపారం తప్ప పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని చెప్పగలవా లేక మీరు పెట్టిన పది లక్షలు ఒక ఎనభై ఏళ్లలో తిరిగి వస్తుంది సార్ నేను ఉండను నాకు ఈ బిజినెస్ అక్కర్లేదు సార్ చాలా గ్యారంటీడ్ సార్ వద్దు a man has a tendency to prefer quicker earlier gains than the postponed or later gains pay back period అని చెప్పని చెప్తాం how long will it take before your business idea will generate profits how long can you afford to wait who specifically will spend money for your product or service after the sales start rolling in can you sustain profitability over time కొత్తలో కొన్ని మోజులు ఆ మోజులకు జనం మోజు పడతారు ఆ తర్వాత మోజు కరిగిపోతుంది ఆ తర్వాత సాధారణమైపోతుంది సాధారణమైనప్పుడు నా సేల్స్ ఏమవుతాయి dip southward journey start అవుతుంది స్టేజెస్ ఆఫ్ ఫీజిబిలిటీ అనాలిసిస్ ఒంటి గంట అయింది కాబట్టి ఇవన్నీ ఎందుకు గాని కీ ఏరియాస్ టు రీసెర్చ్ అది మళ్ళీ రీస్టార్ట్ చేయాలా అంటే ఆటోమేటిక్ గా రాదనుకుంటా అదే రీస్టార్ట్ చేయాలి అదే ఇష్టమే ఇష్టం అది అవన్నీ తర్వాత చదువుకోండి make sure you ask the right questions at the right time so మనం business idea generation and evaluation గురించి డిస్కస్ చేస్తూ commerce aspects financial aspects psychological aspects supply demand gap investment return on investment nature of different items how a combination of the different things is not easy to comprehend అనేటువంటి సత్యాన్ని నేను నాకు తెలిసిన పద్ధతిలో మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను my objective is not to threaten you don't do business అని కాదు but be more careful extra careful and take extra pains in order to understand before you really launch yourself and risk your savings etc or even risk your reputation అని చెప్పని చెప్పడం లెక్చర్ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు నేను నా క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అయ్యాయి this I'm leaving it here on the laptop you can ask a copy and get it freely madam will take the responsibility I hope number two అవును వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరమ్మా ఫ్రమ్ ఏం చేస్తారమ్మా అక్కడ మీరు అక్కడ కాలేజీలో ఓకే ఇంకా ఎన్జిఆర్ఐ మీ ఇద్దరు వేరే ఊళ్ళ నుంచి లేక అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన హైదరాబాద్ అనుకోండి ఇంకా శ్రీనిధి ఇక్కడే కదా అమ్మా పక్కన గోడ మధ్యలో దారి ఉన్నట్టుంది ఇంకే గోడ కూడా దూట దూకక్కదే దాటక్కర్లేదు okay so those of you who want you can note down the information don't spend time now it's already late ఆ తర్వాత ఇంకేం చెప్పాలి Are there some statistics about my popularity or the lack of it. I have recorded this lecture of mine. I will pass it on later to madam. I hope I will be able to send it. Three hours, kada? Untadu, hmm. 40 MB daka ravachan kuntanu. Or after a week or so, I will upload it to the internet. My lectures are available on the internet freely on different topics that I have given uh, the W W dot archive dot org లో ప్రొఫెసర్ వి విశ్వనాథం అని మీరు సెర్చ్ చేస్తే about eight hundred fifty four lectures on different topics delivered at different places are absolutely freely this powerpoint presentation i have exclusively prepared after savita madam has given this assignment to me so i have not yet uploaded it i will do it maybe sometime later in the next month but I have 200 other presentations of mine on various topics. They are freely available, scribwood.com and search for viswam.vangapalli 4581 and there may be 20 million PowerPoint presentations available or documents available there. That is my email ID, that is my telephone number and I should say thanks a lot, God bless you, my session is over. sir, on behalf of MGAD, the organizers, the participants, and uh, my personal behalf, I thank you very much for coming over to MGAD once again to deliver this wonderful lecture on uh, business ideas, business idea generation and evaluation. You have given a lot of insight into the business and its related areas to all the teachers who are uh, present here and uh, the acronym impact had uh, really made some impact over us. I understand. And, your, the examples that you have given are uh, very much uh, like which can be understood by each of us. So, apart from the business idea generation and evaluation, definitely our teachers have learned how to present a given, given uh, topic, and your slideshow was wonderful. Thank you once again for thank you thank you just one word అక్కడ మీకు కనబడుతున్నది అదేంటి మధ్యలో అది ఇష్టం లేదు దాని కంట్రోల్ లేకుండా వచ్చి please feel free and use my power point presentations in any manner you like remove my name put your name and use it I have no objection I can't give you more freedom than that మంచి ఏదన్నా ఉంటే పంచటానికి పెంచడానికి ప్రయత్నం చేయండి బాగాలేదనుకోండి మానే ఇంప్రూవ్ అవ్వండి in case you want a copy of this presentation you can contact Sabitha madam or you can write a single line to me I send you జలపాతం తన ప్రయాణాన్ని మొదలుపెట్టుకున్నప్పుడు ఎలా ప్రయాణించాలో గమ్యం ఎక్కడుందో ఏమవుతుందో మధ్యలో ఎడారిలో ఇంకిపోతుందో లేక ఆఖరి దాకా ప్రయాణాన్ని కొనసాగించగలుగుతుందో ముందున్న చుక్కలకు తెలియదు వెనకాలన్న చుక్కలకు అసలు తెలియదు that is life with all uncertainties we must be futuristic future oriented dynamism activity oriented అవునా తిక్క తిక్క లెక్కలేసుకుని ఫెయిల్ అవ్వకూడదు కానీ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి యాక్టివిటీలో కూడా ఒక క్వాలిటీని ఒక దివ్యత్వాన్ని ఒక నాణ్యతను మనం చూపించవచ్చున్న నమ్మకంతో వ్యవహరించటమే అవసరం ఇంకేదన్నా అవసరం లేని పరిస్థితి ఉండొచ్చు కామర్స్ అవసరం లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము ఎందుకంటే అన్ని కావలసిన అన్ని వస్తువులు మనం ప్రతి ఒక్కరూ తయారు చేసుకోలేం కాబట్టి specialisation and division of labour గుర్తుపెట్టుకుంటే ఇతరులు తయారు చేసిన వస్తువుల్ని మనం చౌకగా కొనుక్కోగలుగుతాం కాబట్టి అన్ని వస్తువులు నేనే తయారు చేసుకునేంత తీరిక నాకు ఉండదు కాబట్టి కామర్స్ చాలా ఎసెన్షియల్ యాక్టివిటీ కాకపోతే ఈ మధ్య కాస్త అవినీతికి గురై అన్యాయానికి గురై అధర్మానికి గురై మనుషుల్ని నిమ్మచెక్క పిండినట్టు పిండేసేటువంటి వ్యవస్థను మనం సపోర్ట్ చేస్తున్నాం మరి ఓ యాభైళ్ల క్రితమో వందేళ్ల క్రితమో పరిస్థితులు ఇంత అన్యాయంగా ఉండేవి కావు అని చెప్పి నేను అనుకుంటాను ఇంత కళ్ళు మూసుకుని దొంగ వ్యాపారాలు వ్యధవేషాలు ఉండేటువంటివి కావు మరి ఆ రోజులతో పోల్చి చూస్తే ఈనాడున్న పరిస్థితులు ఏమిటో మనకు అర్థమవుతున్నాయి కాబట్టి let's hope that will have better days thanks a lot God bless you take care of that అమ్మా ఓకే ఐ హోప్ నన్ను ఎవరో సెషన్ తీసుకున్నారని అన్నారు నన్ను ఎవరో సెషన్ తీసుకున్నారు ఓవర్ ల్యాపింగ్ ఏమైనా ఉండిందా లేదు కదా అయ్యో I was worried little overlapping ఏమైనా ఉంటుందేమో బోర్ కొడుతుందేమో <laughs> మీకు అని చెప్పి ఎందుకంటే ఎవాల్యుయేషన్ అన్నప్పుడు మళ్ళీ నేను అదే అదే ఫ్రేమ్ <laughs> వర్క్ లో చెప్పాలి కదా అందుకని <laughs> right bye so thanks a lot ఎట్లా ఉన్నావు బాగున్నావు సార్ hmm. మీరు వచ్చినారని తెలిసి కాసేపు hmm. నరసింహారెడ్డి కూడా జాయిన్ అయింది మీకు తెలుసా తెలుసా ఈయన మీకు నరసింహారెడ్డి తెలుసు తెలియకపోవడం ఇక్కడ జాయిన్ అయ్యారు ఆయన తెలిసింది తెలిసింది తెలిసింది తెలిసింది తెలిసింది ఘన్శ్యామ్ అని మా ఫ్రెండ్ ఘన్శ్యామ్ దగ్గర చేశారట సార్ మరీ బోర్ కొట్టిందా అంటే అంటే నేను వ్యాపారం చేయలేదు కానీ చేసిన వాళ్ళని చూసా కానీ సార్ చేయలేదు clarity what is important is clarity in thought ఏమిటమ్మా పేపర్ కటింగ్ స్పీకర్ ఇచ్చారు సార్ ఒక స్పీకర్ ఆ సార్కి పంపించాలి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి నేను డెలివర్ చేశాను సార్ మంచిదే నా నా భయం ఏమిటంటే క్రియేటివ్ అకౌంటింగ్ అని మన ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రోల్ మోడల్ మనకి బ్రీఫ్ కేస్ కంపెనీలు సార్ బాగుంటుంది